Good afternoon, ladies and gentlemen. The PowerPoint presentation will be in English, and my lecture will also be in English with a sprinkling of Telugu, with the hope that you would be able to follow, including my friend who thinks that he can follow only about 10% of my Telugu. What's your mother tongue? Urdu. कहां से कहां से कहां के हैं हैदराबाद से तेलुगु नहीं सीखे तो कैसा भाई तेलुगु नहीं सीखे तो कैसा अगर मैं ये जबान में इतना मैं नहीं बोल सकूंगा तो आप बोलेंगे आप कहाँ के हैं है ना है ना मैं बोलूंगा मैं हैदराबादी हूं तेलुगु जानता हूं थोड़ा बहुत उर्दू भी जानता हूं बोल के बोलूंगा ना मैं देखिए वो एलसीडी प्रोजेक्टर इमेज शॉर्ट नहीं है मेरा ख्याल से कुछ उसको एडजस्ट कर सकते हैं क्या कोशिश कीजिए कम से कम इतना रहना इससे समझ में आ रहा है आपको తెలుగు వస్తుందా ఆ? నాకు మనుషులు చూస్తే అర్థమే కావటం లేదా ఏది వస్తుందో ఏది రాదో నాకైతే నీరసం వస్తున్నది అమ్మా నేను మిమ్మల్ని అడిగింది డౌన్ యారో ప్రెస్ చేయమని కాదు తల్లి నా చేతిలో రిమోట్ ఉంది నాకు కావలసింది అక్కడ ఇమేజ్ షార్ప్ గా బ్రైట్ గా ఉండవలే కాంతివంతంగా ఉండవలే కత్తివలి పదునుగా ఉండవలే మీకు తెలిసిందే ఏమన్నా ఉంటే చేయండి లేకపోతే అదే మేనేజ్ చేస్తాం ఏం చేస్తాం ప్రపంచంలో ఎన్ని విషయాలతో సర్దుకోవటం లేదు ఓపెన్ అవ్వలేదని చెప్పారా ఏమయ్యా నేను చెప్పాను ఓపెన్ అవ్వలేదని పోలండి వదిలేసేయండి ఎవరెవరు చెప్తుంటారు ఏం చేస్తారు పాపం ఎవరికి దోచిన వాళ్ళు చెప్తుంటారు the ideas are not clear in the mind when the mind mind not not what's what's likely to happen communication gap and more and more misunderstandings. We have to pay the price for not being tuned to the situation. Sorry, it was not my idea to get upset or upset you people. It's very clear. My name is Professor V. Viswanathan. I am a retired professor from the Usmani University Commerce Department. It was about 12 years ago I retired. If you want chronological age, I am 72. The topic that has been allotted to me is personality development. What is this topic? Why this topic? Do you need it at this stage of your life? There are certain fundamental questions which I think have to be very clearly appreciated. Sir attendance వచ్చింది వస్తాక పాస్ అవ్వలేదు Well, I do not know why this topic has been thought of as one of the topics to be included in the three days training program for you. But so far as I am concerned, well, that topic has been given to me. Or what I normally say, రుక్మిణి కళ్యాణం చెప్పంటే రుక్మిణి కళ్యాణం చెప్తాం కదా గజేంద్ర మోక్షం చెప్పంటే గజేంద్ర మోక్షం చెప్తాం అంతే కదా ఇదే నువ్వు చెప్తున్నావంటే వాళ్ళు అడిగిండ్రు మేము చెప్తున్నాం so why this topic I want be able to answer that question समझना समझ में आपको जो मैं बोला था ये दस परसेंट में नहीं आया वो कोई बात नहीं है चलता चल लेते right now sudden things to touch the heart mother tongue is the best language I'll give a simple example right ये तेरा माँ इसको अंग्रेजी में कैसे बोलते हैं చెప్పండి లో ఎట్లా చెప్తారు ఏం పేరమ్మా అని అడిగాను నేను దాన్ని ఇంగ్లీష్ లో ఎట్లా చెప్తారు ఏమ్మా ఏమైంది ఏమ్మా ఏం పేరు అని అడిగాను ఈ ఏమ్మా ఏమైంది ఇంగ్లీష్ లో ఇప్పుడు నేను oh my mother what is your name అని అనాలా అనను కదా ఏమ్మా అన్నప్పుడు ఎంత మర్యాదగా అడిగినట్టు అర్థమైంది మీకు నాలుగేళ్లైనా పద్నాలుగేళ్లైనా నలభై ఏళ్లైనా మర్యాదగా ఏమ్మా ఏం పేరు అని అంటే అర్థం అవుతుంది ఇంగ్లీష్ లో ఎలా చెప్తావు దాన్ని మీకు అర్థమవుతుందా that's the power of language to touch the heart you require mother tongue to appeal to the logic English will do limit and I'm not discussing anything about any particular language Development, progress, personality. What are these things? What do they mean? Who requires them? Probably the people who thought of this particular topic felt that through you they would like to reach your students. Say you have another 20 years of service, so 20 generations of students they would like to reach. That is the reason why this topic must have been chosen. It's not so much meant for you who are 35, 40, 45, whatever your age is. Probably certain concepts, when we pick up quite early in our age, in our youth, it will be more useful for us. For example, at 72, if I want to learn dancing now, what will you say? You will say, why? ये बुढ़े को क्या होगा ఏమైంది ముసలివాడికి డెబ్బై రెండేళ్ళకు డాన్స్ చేస్తానంట అవసరమా కాళ్ళు ఎరుగుతాయి నడుము ఉండదు మీకు అర్థం కాదు you want be able to bend the body it will not be supple it has already become rigid frigid it may even break I want be able to ఏం కావాలి నేను ఏ ముట్టకు అట్లుండని మస్తు నువ్వు ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క ఏళ్ళు పెడితే ఏమవుతుంది అసలు చెప్తుంది నాకు తెలుసు so the point I'm trying to emphasise here is an appropriate age and stage is necessary for picking up certain clues. But as teachers, even when you are 59 or 60, you have to be young enough. because you will be dealing with young minds. What you will be teaching is going to influence their style of thinking and their future life. Probably you joined this profession when you are 24, let us say. Then you were teaching people who are 18 or 19, right? Now, when you are 58 also, you will be teaching people who are 18 or 19. Notwithstanding the 30 years of experience you must be having, you will be dealing with people who are at that stage, interplus or whatever, I mean, 10th plus, 16, 17, 16, 17, 16, 17, till you become a lecturer in the degree college. That is the reason why you have to be end Mentally, physically, God bless you. Depends on your health and your complications. So personality development, when I am teaching this topic to you, I am aware of your qualifications, aware of your age, aware of your, uh, I mean say, orientation towards world and its things. Already your mind must have clearly decided what is this, what is that. But why I am trying to discuss this? Because you have to teach in a very objective manner to the end minds till the end of your service. So kindly remember Whenever, whenever I am discussing some topic, it's not keeping in view your age and your stage in life, but your students, and who will always be 16, 17, 16, 17, 18 for the rest of your life. Please keep that in your mind. I proceed further. We are our thoughts. We are our experiences. We are our questions we are our dreams. We are our doubts. We are our plans. We are our expectations. We are our fulfillments. We are what we are because of all that that has happened till this moment. If you were born somewhere else, and if you did not study, or you studied but you did not apply for this job, things would have been different. Are you getting my point? series of coincidences or maybe planned or unplanned, we do not know. The combinedly those things have resulted in a particular package. Two children born in the same home may not be having the same mindset, same attitude, same behavior, same intelligence, and their fortunes may be quite different. We have seen many such instances. What does it show? We are our thoughts. So, how careful you are in acquiring these thoughts? With what strength you have understood what you think you know, and how you are going to really put it to use? What is your normal attitude? How do you behave? How do you act and interact with the people? Are you a success or not that much of a success? Why does it happen? Do you have an optimistic temperament or a pessimistic temperament? Do you have a constructive attitude or do you have a destructive attitude? Are you a calm, comfortable, wonderful citizen of this society, an asset, or are you a liability? Are you getting my point? By the way, are you following my English? उन्होंने बदल दिया क्यों भाई अंग्रेजी तो ठीक है ना चलता चलता sir is all right? You are able to follow? Yes. Speed is okay? Or you think? I don't know. I think you are able to follow. I can't help because I asked for Telugu, you said no. Then I have to talk in English and this is the way I talk English. పాపం ఆయనకు అర్థం కాదు ఒక వ్యక్తి గురించి uh, ఏం చేస్తాం మనం ఏం ముందు ఎఫెక్టివ్ సార్ బాగా 20 30 percent i will all right let's see probably when you think you are i think i think there are occasions when i have given a lecture on this topic in english i'll give you the address later i record my lectures they are available if you have if you search patiently you will be able to get it but even otherwise you will be able to contextually make this sense because the presentation the slides is completely in english okay kindly put up maybe i'll use 40 50% or 60% of telugu మనం మన ఆలోచనలు ఎక్కడుంటాయి ఆలోచనలు ఇక్కడ ఉంటాయి ఇంకా ఎట్లా చేరుకున్నాయి అవి ఎప్పుడన్నా ఆలోచించామా ఆలోచనలు ఎందుకు చేరుకున్నాయో ఎలా చేరుకున్నాయో ఎలాంటి ఆలోచనలు చేరుకున్నాయో అవి మన మనస్తత్వం మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉన్నాయో అందువల్ల మన వైఖరి ఏమిటి దృక్పథి ఏమిటి దృక్పథం ఏమిటి ప్రవర్తన ఏమిటి పద్ధతి ఏమిటి భయం ఎందుకు కొందరికి భయభక్తులు ఎక్కువ కొందరికి చాలా తక్కువ కదా ఎందుకలా కొందరు పట్టించుకోరు కొందరు చాలా సున్నితమైన మనస్సు ప్రతిదీ పట్టించుకుంటారు ప్రతిదీ పట్టించుకున్న వాళ్ళు ఎక్కువ బాధపడతారు అలా మనం ఏమో పట్టించుకోదని చెప్తాం తేలిక ఇంకొకరి సలహా చెప్పడం తేలిక మన దగ్గరికి వచ్చేసరికి మనకు ఎంత కష్టం అవుతుందని అసలు మానవ మనస్తత్వాన్ని గనక అర్థం చేసుకున్నట్టయితే నీతో నీవు ఎలా వ్యవహరించాలో నీకు తెలుస్తుంది ఇతరులతో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది చాలా సమస్యలు ఇతరులతో వ్యవహరించడం తెలియక కొని తెచ్చుకున్న సమస్యలు ఇతరులతో వ్యవహరించడం తెలిస్తే ఎప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఉదాహరణకు వీళ్ళిద్దరు నా బ్రదర్స్ అని అనుకుందాం ఆయనతో టెంపర్మెంట్ ఈయనతో టెంపర్మెంట్ ఒకటే టెంపర్మెంట్ ఉంటుందా ఉండదు కదా మరి ఇప్పుడు ఈయనతో ఎలా డీల్ చేయాలి నేను ఆయనతో ఎలా డీల్ చేయాలి ఇద్దరు కలిసిన ఎదురుగుండా ఉన్నప్పుడు ఎలా డీల్ చేయాలి ఇది ఎప్పుడు తెలుస్తుంది నాకు ముందు నేను నా మనస్తత్వం గురించి నాకు అవగాహనకు వచ్చినట్టయితే సాధారణంగా సగటున మనుషులు ఇలా ఆలోచిస్తారని కనుక నాకు తెలిసినట్టయితే ఆ నా యొక్క అవగాహన నుంచి ప్లస్ మైనస్ డీవియేషన్స్ స్టాటిస్టిక్స్ లో నేర్చుకున్నారు కదా అవి దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలిసినట్టయితే తెలియనప్పుడు ముందు చేసిన తప్పుల వల్ల కలిగిన ఎదురు దెబ్బల వల్ల వచ్చిన అనుభవాల సంపుటం ఎప్పుడైతే ఇక్కడ ఏర్పడుతుందో అప్పుడు I will be able to deal with people better deal with situations better and I then I will be better success Telugu కన్నా ఇంగ్లీషే బాగున్నది అంటారా నడప చల్తా కలపొచ్చు కదా ఇట్లా మేము చివరికి అది సమాధి కాదు ఇది సమాధి కాదు నువ్వు ఇంగ్లీష్ చెప్పినప్పుడు తెలుగు బాగుండదు కనిపించింది తెలుగు చెప్పినప్పుడు ఇంగ్లీష్ బాగుంది కనిపించింది రెండు విన్నాక ఏది సమాధి కాదు ఏం బాగుందో ఏం చేస్తాం కానీ so we are our thoughts thoughts sources ఎక్కడ ఉన్నాయి చెప్పండి this class will be interactive మీరు ఇట్లానే వింటే నిద్ర వస్తుంది మీకు పొద్దు నుంచి కూర్చున్నారంటే ఇవాళ సెకండ్ డే అందులో తిన్న తర్వాత మధ్యాహ్నం క్లాస్ ఎప్పుడైనా మంచుకుంటారా ఉండనే ఉండదు అస్సలు బాగుండదు మధ్యాహ్నం క్లాస్ చెప్పండి సోర్సెస్ ఆఫ్ థాట్స్ ఏమిటి ఎక్స్పీరియన్స్ మందేనా పక్కన వాళ్ళది కూడా so experience of all experience of all అని అన్నప్పుడు experience of entire humanity available for you కదా అవునా కదా మరి అప్పుడు మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉండవలసిన స్థితికి పైకి వెళ్లాలా కిందకు పడిపోవాలా వెళ్తున్నామా ఎందుకు వెళ్తాం లేదు ఆ ఢిల్లీలో ఏం జరిగింది మన మూడు రోజుల క్రితం ఏం జరిగింది ఏ న్యూస్ పేపర్ తీసినా అబ్బో అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో మగాళ్లు రాయటం బానేశారు ఎడిటర్లు మురగాళ్లు అని రాస్తున్నారు ఈ మధ్య టీవీ సీరియల్స్ లో అంతకుముందు అమ్మ ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉంటున్నాయి టీవీ సీరియల్స్ మీరేమనుకోకపోతే లేడీ విలన్స్ ఎలా ఉన్నారు చూసి మనం నేర్చుకునేటట్లేదు మీకేమైనా అర్థమవుతుందా ఏం what sources of our thoughts experience అన్నారు ఇంకా టీవీ మీడియా మల్టీమీడియా ఇంకా చెప్పండి పంచేంద్రియాలు చూస్తాము వింటాము వాసన స్పర్శ రుచి స్నేహ స్నేహాలు స్నేహితులు కబుర్లు తిరుగుళ్ళు తరాలు చదువుతాము రైట్ చదివేది చూసేది వినేది అనేది అనుకునేది ఆలోచించేది కళలు అన్నీ కలిసి సోచసాపవర్ థాట్స్ అవుతాయి ఎవరు జాగ్రత్త పడాలి ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక దరిద్ర బొమ్మ ప్రతిరోజు ఇరవై గంటలు ఇరవై గంటలు చూస్తున్నా అనుకోండి నా మైండ్ ఏమవుతుంది ట్యూన్ అవుతుంది దానికి సింపుల్ చెడిపోవటం బాగుపడటం తర్వాత ఆలోచిద్దాం ట్యూన్ అవుతుంది కదా అలా కాక నేను మంచి విషయాల వైపు నా ధ్యాస మరణిస్తానని అనుకోండి అప్పుడేమవుతుంది పాత రోజుల్లో చిన్నప్పుడు ఒక కథ ఉండేది మీరు విన్నారో లేదో ఒక వ్యక్తి రెండు చిలుకలు కొనుక్కున్నట్ట మాట్లాడే చిరుకలు అని చెప్పి గుర్తుందా ఒక చిలుక ఒక సాధు స్వభావం కలిగినటువంటి వ్యక్తి దగ్గర పెంచబడింది అందుకని ఎవరైనా వస్తే రండి నమస్కారం అండి కూర్చోండి బాగున్నారా నీళ్లు కావాలా అని అడిగేదట ఇంకో చిలుక ఒక కషాయ వాటి షాప్ ఎదురుగుండా వేలాడి తీశారు అక్కడ పెరిగింది అదేమంటుంది కొట్టు నడుకు చంపు అని పాపం చిలుకనేందుకు తప్పట్టాలి మనం ఏ వాతావరణంలో పెరిగిందో ఆ వాతావరణంలో తాను విన్న పలుకులను విని గుర్తుంచుకుని ప్రాక్టీస్ చేసింది మనిషి కూడా అంతేగా నీకు ఎలాంటి మాటలు నోట్లో నోట్లోంచి వస్తున్నాయి అలాంటి మాటలు విన్నావు కాబట్టి ఆ సీన్ చేంజ్ అయ్యి మాట మారుతుంది పర్సనాలిటీ అంటే ఏం లేదు మనం ఏదో తెలియదు అనుకుంటాం కాబట్టి కట్ ఆఫ్ ఉంటుంది తెలిసినాక తేలిక అవుతుంది క్వశ్చన్ పేపర్ లీక్ అయినాక ఎట్లా రాస్తావు ఆన్సర్ ఫట్ క్వశ్చన్ పేపర్ నువ్వు అసలే అంతంత మాత్రం క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చింది పరీక్ష హాల్ ఏమవుతుంది హైబర్ పరీక్ష చెమటలు పడతాయి చదివిన కాస్త మర్చిపోతాం జీవితం అంతే ట్యూన్ యువర్ మైండ్ సంగీత కచేరీలో వాయించడానికి ముందు వాద్యాన్ని శృతి చేస్తారు శుద్ధి చేయకపోతే అపస్థుతులు పలుకుతాయి అపస్థుతులు పలుకుతే వినాలని అనిపించదు వినాలని అనిపించినప్పుడు నమస్కారం ప్లీజ్ కట్టేయండి లేకపోతే మేము వెళ్ళిపోతాం హాల్లో నుంచి అని చెప్పని చెప్తాం ట్యూన్ యువర్ మైండ్ అన్నప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ మూడు రోజుల ప్రోగ్రామ్ లో అమ్మాయ్య ఫిఫ్టీ అయిపోయింది కరెక్టే రేపు సాయంత్రం మనం బస్సులో ట్రైన్లో ఎక్కి మనం ఊళ్ళకు వెళ్ళాలి కరెక్టే ఏదో టాక్సేషన్ అకౌంట్స్ ఆడిట్ అంటే తెలుసు కానీ ఇదేంటి మనకి యాటిట్యూడ్ వైఖరి మనస్సును శుద్ధి చేసుకుంటే చక్కని స్వరాలు పలుకుతాయి ఆ స్వరాలు మన మనస్సున్నే కాక మన మాటలు వింటున్న వ్యక్తుల మనస్తత్వాలను కూడా ప్రభావితం చేస్తాయి సంగీతానికి ఆ ప్రభావం ఉంది అంటే శబ్దానికి ఆ ప్రభావం ఉంది అంటే అర్థవంతమైన శబ్దం సంగీతంలా ప్రభావాన్ని కలిగి ఉంటుంది అర్థరహితమైనటువంటిది కూడా ప్రభావాన్ని కలిగి ఉంటుంది కానీ మనసుకు నచ్చదు సో ట్యూన్ యువర్ మైండ్ ఎప్పుడైనా జీవితంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం తర్వాత చెప్తాను నేను ట్యూనింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే మైండ్ ట్యూన్ చేసుకున్నామో అప్పుడు ఆ సమయం నుంచి అత్యధికంగా రావలసింది రాబట్టినట్టు లెక్క మైండ్ ని ట్యూన్ చేయకపోతే we are missing the opportunity missing the present missing the situation missing the experience ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏం పేరే మదన్మోహన్ రెడ్డి మదన్మోహన్ రెడ్డి వాళ్ళ పిల్లలు మన ఎన్నేళ్ళు టెన్త్ క్లాస్ అమ్మో టెన్త్ క్లాస్ వాళ్ళు ఉన్నాడు కదా ఆ టెన్త్ క్లాస్ చదువుతున్న పదిహేను ఏళ్ల కుర్రాన్ని తీసుకుపోయి హోటల్లో కూర్చుని ఏదో ఆర్డర్ చేసింది సర్బర్ తీసుకొచ్చింది మొత్తం పోటీ ఏం చేసిండ్రు ఉల్లిపాయలు నిమ్మకాయ ముగ్గుర ఇది వేసి తర్వాత నాను ఏదో చెప్పి ఆర్డర్ చేసి తీసుకొచ్చి తీసుకొచ్చినాక వాళ్ళ కుర్రాడు నిమ్మకాయ ముక్క చెప్పి ఇట్లా అన్నాడు అట్లా కాదు కడి అని ఇట్లా పిండాల చెప్తావు చెప్పు ఏమైంది ఇప్పుడు ఆ నిమ్మకాయ ముక్క ఇట్లా గట్టిగా పిండాలా సగం పిండి పెడితే ఇట్లా మనకు నష్టము టేస్ట్ బాగుండదు మీకు అర్థమైందా ఏమర్థమైంది నిమ్మకాయ ముక్కల గురించి చెప్తున్నా సల్మాన్ అరే ఎన్ని మేము నేను నిమ్మకాయ ముక్కల గురించి చెప్పటంలా ట్యూన్ యువర్ మైండ్ ఒక్క చుక్క కూడా మిగలకుండా మొత్తం దాని నుంచి రాబడ్డామనేటువంటి ఒక efficient effective method of dealing with situations ఉంటుంది ట్యూన్ యువర్ మైండ్ లో మీకున్న లాభం అది you want to extract the best out of it you want to get the best out of it nothing less than the best That's what we mean by the advantages of tuning your mind. If you don't tune your mind, బాగా ఇంకోటి తెమ్మను వాడు రెండుసార్లు ఇట్లా చూస్తాడు ఎవడో వచ్చినాం ఆ హోటల్కు ఎవరి చేతి తిట్టదు పడాలి మనం అమాయకంగా పుట్టినటువంటి మనం సముద్రంలో ఎలా అలలు twenty four by seven by three sixty five leap లో త్రీ సిక్స్టీ సిక్స్ వస్తూ ఉంటాయో అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరలు తొలగి ప్రశ్నలు మనస్సులు మెదలినందువల్ల తెలియదని తెలుసుకుని తెలుసుకోవాలని తెలుసుకుని తెలుసుకుంటూ తెలుసుకుని తెలుసుకుని బాగుపడటానికి ప్రయత్నం చేస్తాం మనం అది జీవితం పుట్టినప్పుడు ఏం తెలుసు ఎంత తెలుసు నడవటానికి ఎన్ని తప్పులు చేశాం మాటలు మాట్లాడటానికి ఎంత తప్పు చేశాం అమ్మ అన్నం అన్నంలో కంచంలో అన్నం కలిపి పెడితే తింటూ ఉన్నప్పుడు నోట్లో పోయిన దానికన్నా పడ్డ మెచ్చుకులే ఎక్కువ ఎందుకని హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ కాలేదు కాబట్టి ఇప్పుడు మీరు భోజనం చేస్తే ఎన్ని మెచ్చుకులు కింద పడతాయి కొద్ది వెరీ ఫ్యూ ఎందుకని యు హండర్స్టూడ్ ఇప్పుడు ఎలా కలుపుకోవాలి ఎలా ముద్ద చేసుకోవాలి ఎలా నోట్లో పెట్టుకోవాలని తెలిసింది కాబట్టి మెతుకులు బయట పట్టడం లేదు చిన్నపిల్లలకు అన్నంలో కలిపెట్టండి more than fifty percent sixty percent కంచం బయట ఉంటాయి అవునా కదా అర్థమేంటి పెద్దలా నీకు తింటం రాదని కొడితే వాడు రెండోసారి కంచం దగ్గర నువ్వే నోట్ పెట్టమంటాడు రెండేళ్లకు మూడేళ్లకు పెడతారు పదహారేళ్లకు నోట్లో పెడితే ఎట్లా వాడు ఎప్పుడు బాగుపడాలి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి we teach to inspire. We teach to make them independently capable of continuing the journey. వ్యక్తిగతంగా వాళ్ళు తమ కాళ్లపై నిలుచుని తమ జీవితాన్ని తమ అనుభవాలతో ముందుకు నడపడానికి కావలసిన ప్రాతిపదిక బేసిస్ ఫౌండేషన్ మెథడాలజీ మనం ఇస్తాం he has to run his life he has to walk the distance not me ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ అక్కడ ఉంటాడు దగ్గర పోయి చార్నార్ ఎట్టున్నది ఇటుపో ఉంటాడు దగ్గర వచ్చి చూపించరాదు వస్తారా డ్యూటీ చేస్తూ నువ్వు కనబట్టదు ఏదైనా కనబడుతుంది ఇక మస్తు దూరం ఉన్నది బస్ ఎక్కువ ఆటో ఎక్కువ నడుచుకొని ఇష్టం ఎట్లా పోతావో నేను వచ్చి నేను చూపించే ప్రసక్తి లేదు I show you a teacher like that shows the way he does not come along with you that is possible because is intelligent enough ఇదిగో ఇక్కడ బస్ స్టాప్ ఉన్నది ఈ బస్సు పోతుంది ఈ బస్సు పోదు ఈ బస్సు ఎక్కు ఈ బస్సు ఈ మధ్య అఫ్జల్గంజ్ వరకే పోతున్నది అక్కడి నుంచి జర ఆటో ఎక్కువ లేక నడిచిపో రెండు మైళ్ళు ఉంటుంది కనపడుతుంటాయి జర పోయినాక ముందు intelligence application extension expansion guiding the person giving your advice telling him what he does not know because you are more learned and well equipped compare to him ఆ వయస్సులో వాడికి తెలియని అనేక విషయాలు మీకు తెలిసిన కారణం చేత వయస్సులో అనుభవం ఉన్న కారణం చేత విషయ అవగాహన పరిజ్ఞానం ఉన్న కారణం చేత వాడికి నేర్పించి వాడు జీవితంలో బహుశా మనం ఎక్కని పైమెట్లు ఎక్కడానికి మనం వాళ్ళని సంసిద్ధులని చేయవలేదు ఒక నిచ్చెన ఉంటుంది నిచ్చెన ఏం చేస్తారు ప్రాణం దానికి అదేం చేయలేదు నేను నిచ్చెనను వాడుకుని నేను పైకెక్కాలి నిచ్చెన పైకెక్కదు నేను నిచ్చెన మీద కాళ్లు పెట్టి నేను పైకెక్కాలి అంటే టీచర్ల మనం ఇట్లనే ఉంటాం ఓ పదేళ్ల క్రితం మీరు పాఠం చెప్పిన వాళ్ళు ఈ పాటికి ఎంకామ్ చేసి పిహెచ్డీ చేసి ఎక్కడైనా లెక్చరర్లు ఉన్నారో మీరు ఇక్కడే ఉన్నారు మీకు అర్థమవుతుంది నేను తప్పట్టడంలా అంటే ఏంటి you have virtually acted like a ladder ఒక లాగా పనికొచ్చారు మీరు వాళ్ళ జీవితంలో మిమ్మల్ని అధిగమించి వాళ్ళు రెండు ఎత్తులు మూడెత్తులు నాలుగెత్తులు చేరుకొని ఉండొచ్చు దాకా అంటే ఏమిటక్కడ అర్థం మనం ఎంతటి బాధ్యతాయుతమైన పద్ధతిలో ఆలోచనతో మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తే మన వల్ల లాభం పొందిన వాళ్ళని చూసి మనం ఆనందించాలి సంతోషించాలి yes they were my students they became something in their life now అంతే తప్ప నువ్వు నీ జీతం అంత నా జీతం ఇంత ఏడు మొహం పెట్టడానికి కాదు క్లియర్ ఏమా చెప్పండి చెప్పండి చెప్పండి దేనికి క్వశ్చన్ మార్క్ నేను పెట్టడం అభిప్రాయం ఏమిటంటే చెప్తాను ఒక ఐదు ఒక పది నిమిషాలు నేను ఇంకా ఇంట్రడక్షన్ లోనే ఉన్నా టాపిక్ దాకా ఇంకా రాలేదు నేనే నా మైండ్ ని ట్యూన్ చేసుకుంటున్నా ఎంతవరకు ట్యూన్ అయినో నాకు తెలియదు ట్యూన్ యువర్ మైండ్ అని చెప్పిన కానీ అంత తేలి కాదు బాగుపడు బాగుపడని ఎవరు చేయాలి మస్తు మంది చెప్పిండ్రు బాగుపడ్డామా మనం బాగుపడతాం వెయ్యి సార్లు వినా మనం తొందరపడమా అందులో బాగుపడటానికి అస్సలు తొందరపడం మనం చెడిపోవడానికి అయితే అబ్బో ఎప్పుడన్నా రెడీ మనం కదా ప్రపంచం తీరని ఏం లేదు మీరు అడిగిన దానికి సముద్రంలో అలలు రాత్రింబగళ్లు నిర్విరామంగా అవిశ్రాంతంగా వస్తూ ఉంటాయి అలానే మనస్సులో ఆలోచనలు ప్రశ్నలు నిరంతరము వస్తూ ఉంటాయి నిద్రపోతున్నప్పుడు కూడా మన మనస్సు నిద్రపోదు ఏదో గాఢ నిద్రలో తప్ప అంటే నిరంతరము అడుగుతున్న ప్రశ్నల వల్ల ఒక్కొక్క తెర తొలగిపోయి విషయం గురించిన అవగాహన పెరగటం వల్ల ఈనాడు మనం ఈ స్థాయికి వచ్చాము ఆరంభం ఎక్కడో గుర్తుంచుకుంటే ఇప్పటి స్థితి తెలుస్తుంది వెళ్లవలసిన దశ దిశ తెలుస్తాయి when you forget the origins and how you have learned you will not be able to assess in what direction you have to go at what rate you have to progress and what you have to achieve or how to give direction to your students నాకు తెలియదు సబ్జెక్ట్ తెలుసు సిలబస్ చెప్పిన ఎందుకు ఈ సౌండ్ వస్తుంది ఉత్సాహంగా సౌండ్ ఎక్కువ ఉంటారు నాకు తెలుసు అమ్మా చూద్దాం పర్వాలేదా డిస్టర్బింగ్ గా ఉందా డిస్టర్బ్ నేను ఇంతసేపు మాట్లాడమే మళ్ళీ డిస్టర్బ్ చేశాను డిస్టర్బ్ చేస్తున్నాయి వినలేదా వినలేదా డిస్టర్బ్ చేస్తుందండి అది చాలా పాపులర్ పాట అమర్చి ఒక కార్టూన్ చూశారు ఇద్దరు వర్చువల్ గా బిచ్చగాళ్ల స్థితిలో వేషాలలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఒక ఆయన ఇంకొక ఆయన అడిగిందండి నువ్వు పలానా కాదా అని ఓ నువ్వు పలానా కాదా అని ఇద్దరు పహచానం గుర్తుపట్టడం అయిపోయింది ఏంది నువ్వు ఐటమ్ సాంగ్ లేకుండా సినిమా తీసినాను ఇట్లున్నా అన్నాడు మీకు అర్థమైంది అనుకుంటున్నా ఆ ఇంకొక ఆయన ఏం అడిగాడు నువ్వేంది ఇట్లున్నావు లేడీ విలన్ లేకుండా టీవీ సీరియల్ తీసినా ఇప్పుడు మీకు థాట్స్ ఏమిటో సోర్సెస్ ఏమిటో ఎఫెక్ట్ ఏమిటో ఇంపాక్ట్ ఏమిటో ఫైనాన్స్ ఏమిటో ఎనాలిసిస్ ఏమిటో అర్థమైపోయింది కదా అందుకే నేను అడిగిన డిస్టర్బ్ చేస్తున్నాడే సరే మిమ్మల్ని ఎంతమందిని నేను డిస్టర్బ్ చేస్తున్నానో నాకు తెలీదు ప్రొసీడ్ అవుదాం అయ్యా అది సంగతి అలలు ఆలోచనలు ప్రశ్నలు కుతూహలము నేర్చుకోవటం ధ్యాస పెట్టడం మనస్సును లగ్నం చేయటం అవి అందులోని ఆంతర్యాలు personality includes what personality excludes what అనేటువంటి రెండు ప్రశ్నలు మీరు ఏమీ రాసుకోమాకండి ఆ మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇక్కడ వదిలిపెట్టిపోతాను మీ దగ్గర పెన్ డ్రైవ్ ఏమన్నా ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు కాపీ చేసిస్తారు లేదు నా ఈమెయిల్ ఐడి ఇస్తాను వీళ్ళు ఎంతమందికి ఇంటర్నెట్ పరిచయం దాదాపు అందరికీ ఉంటుంది కదా రైట్ నాకు ఈమెయిల్ మీరు పంపిస్తే సార్ నాకు ఒక కాపీ పంపండి అంటే నేను మీకు పంపించేస్తాను సింపుల్ వినండి ఏం రాసుకుంటారు ఏమున్నదా అందులో ఏముంటుంది నేను చెప్పిందంటే అందులో ఉన్నదా ఇప్పుడు అక్కడ డిస్టర్బ్ చేస్తున్నాడే ఉన్నదా ఏం రాసుకుంటారు డిస్టర్బ్ చేస్తున్నాడే పర్సనాలిటీ అంటే ఏమిటి అందులో ఏమేముంటాయి పర్సనాలిటీ అంటే అందులో ఏమేముండవు రెండు ప్రశ్నలు నిజానికి ఒక ప్రశ్నకు రెండో ప్రశ్నకు ఉన్న ఆత్మీయమైన సంబంధం ఏమిటంటే they are like the two sides of the same coin If I explain to you what it includes, obviously I am able to make you understand what it excludes. Correct? ఇప్పుడు ఇది సబ్బు అన్నాను అనుకో ఓ సబ్ అంటే పలానా ప్రయోజనం వస్తుంది అని మనకు తెలుసు అంతే కదా ఇది ఫోను కాదు అని తెలిసిపోయింది so what it is is understood better when we know what it is not so there are two ways of arriving at knowledge by knowing what it is by knowing what it is not so personality అంటే ఏమిటమ్మా నీ అర్థం నీకు తెలిసిన అర్థం ఏంటి వన్ డూ యూ మీన్ మూర్తిమత్వము ఎవడో పిల్లి అంటే అర్థం కాలేదు ఏంటంటే మార్జాలం అన్నాడంట మార్జాలం బిడాలం అన్నాడంట అస్సలు ఒరిజినల్ పదమే జర అర్థమైంది మూర్తిమత్వము నేనే అర్థం లేదు తల్లిగా తెలుగు అకాడమీ వాళ్ళు అవును ఇది అవసరమా నా తెలియగడుగుతా అరే అరవై డెబ్బై మందికి పాఠాలు చెప్పిన వాళ్ళమయ్యా ఏం తగ్గించుడు ఆఫ్ చేసుడు బెస్ట్ మీకు వినబడకపోతే చెప్పండి వినబడుతుందా మనస్సు ట్యూన్ చేసుకుంటే ఇంకొంత ఎక్కువ వినబడుతుంది వాడ కారు వాడు ఏదో యాక్సిడెంట్ అయింది సాయంత్రం సినిమాకి పోదాం అనుకుంటే ఎప్పటిదాకా చెప్తాడో ఏమో అప్పుడు అస్సలు వినబడదు పొరపాటు వినబడ్డా అస్సలు సమస్య కాదు పర్సనాలిటీ అంటే మూర్తిమత్వము అననేమి నేనేం అర్థం లేదమ్మా అర్థమేమిటో చెప్పు బిహేవియర్ ప్రవర్తన <laughs> అమ్మా యాటిట్యూడ్ వైఖరి దృక్పథము రైట్ యాటిట్యూడ్ వైఖరి ప్రవర్తన బాగుంది మధ్యలో ఎక్కడైనా క్యారెక్టర్ అనే పదం వస్తుందా రాదా వస్తుందా అంటే పర్సనాలిటీ క్యారెక్టర్ ఇంక్లూడెడా మొత్తం అదే అని అనలే పర్సనాలిటీ ఈక్వల్ టు క్యారెక్టర్ అని లేను పర్సనాలిటీ అంటే క్యారెక్టర్ ఇంక్లూడెడ్ అంటున్నా ఇంక్లూడెడ్ కదా మరి ఇప్పుడు మనకు రాజకీయాలలో ఎంతమందికి ఇది ఉన్నట్టు లెక్క బాగుండదులే అడిగితే బాగుండదులే ఏమ్మా వద్దు కదా రైట్ మంచి మాట నేను ఎప్పుడు నేను రాజకీయ ఏ పార్టీకి సంబంధం లేను అందుకే నాకు అన్ని పార్టీలు అంతే దూరం పక్కనట్టు పెడదాం రాజకీయాలు నేను మాట్లాడటంలా నేను మాట్లాడుతున్నది ఏమిటి పర్సనాలిటీ అని అన్నప్పుడు సాధారణంగా మన మనస్సుల్లో అమితాబ్ బచ్చన్ బిగ్ బీ లాగా ఆరు అడుగుల పొడవు ఉండాలా ఓ పదిహేను వేల రూపాయల ఖరీదైన సూట్ వేసుకోవాలా మంచి షూ వేసుకోవాలా నవ్వుతూ ఉండాలా హాయ్ హాయ్ అని చెప్పని అనాలా కదా అది పర్సనాలిటీ అంటే మన జాసులో ఉన్నటువంటి మనస్తత్వం మన మనస్తత్వం ఆయన పాపం ఏమనుకుంటున్నాడు ఆయన గురించి మనకు తెలియదు మన మనస్తత్వం అది మరి అదే నా పర్సనాలిటీ అంటే పొడుగు లావు మ్యాన్స్ వెల్ బిల్ట్ బాడీ చిరునవ్వు తెల్లగా ఉండటం అందంగా ఉండటం ఏది మీసాలు ఆ కనుబొమ్మలు అంతా తీర్చిదిద్దినట్టు ఉండటం ఒకరు చూస్తే పది మంది అదేదో టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తే చూడండి ఈ సెంటర్ రాసుకుంటే యాభై మంది పడతారంట యో నేనేం చేయాలి అట్లా బలహీనంగా ఉన్నాం మనం మీకు అర్థం ఏదో యాక్సో ప్యాక్సో ఏదో ఒకటి కానీ ఇప్పుడు పాయింట్ అది కాదు పర్సనాలిటీ అంటే అదా లేదు ఇప్పుడు బాడీ బిల్డర్స్ ఉంటారు కదా మంచి సిక్స్ ప్యాక్స్ అని చెప్పనంటారు ఆ మధ్య మన సునీల్ కామెడియన్ కి ఉండేది కాదు ఆయన పాపం చాలా అవస్థపడి సిక్స్ ప్యాక్స్ సంపాదించుకున్నాడు అట్లనే కొందరు సంపాదించుకుంటారు వాళ్ళ ఇష్టం మనకెందుకు అవునా మరి ఇప్పుడు సిక్స్ ప్యాక్స్ ఉంటే పర్సనాలిటీనా మరి కాదు కాదు కాదంటున్నా మరి ఏదో చెప్పాలి కదా మంచి వ్యక్తిత్వము ఈ ఏడ దొరుకుతుంది ఏమో టెలిఫోన్ డైరెక్టర్ సపరేట్ ఉంటుందా phone numbers of good people ఏమైనా ఉంటుందా habits hobbies attitude behaviour character అబో మంచి ఆలోచనలు కొందరు ఆలోచించి అబో అక్కడే ఉంటాడు ఆయన ఏమనడు చెయ్యడు చెప్పడు మీకు అర్థమవుతుందా నేను క్రిటిసైజ్ చేయటంలా all your answers put together will give the total picture that's why I'm talking to you That's why I'm trying to get an answer from you. I want every one of you to think. That is tuning the mind. If you don't want to think, you are not tuning your mind. ఇప్పుడు మనకు సాధారణంగా పొలిటికల్ లీడర్స్ని కొంచెం మెచ్చుకుంటాం మనం ఎందుకంటే గ్లామర్ జర ఉంటుంది సినిమా హీరోలు హీరోయిన్లను మనం మెచ్చుకుంటాం వాళ్లకు జర గ్లామరు పబ్లిసిటీ ఉంటుంది క్రికెట్ వీరులను మనం మెచ్చుకుంటాం కదా ఏదో ఇప్పుడు ఆ కోనేరు హంపీకి చెస్ లేదో వచ్చింది లేక విశ్వనాథన్ కు వచ్చింది లేక సైనా నెహ్వాల్ కు నైనా సెహ్వాల్ కు వచ్చింది ఏదో ఇట్లా కొందరు కొన్ని ఫీల్డ్లలో ఉంటారు మ్యాగజీన్లలో వాళ్ళ ఫోటోలు కనబడుతుంటాయి టీవీ న్యూస్లలో వాళ్ళ ఇవి కనబడుతూ ఉంటుంది కాబట్టి అదంటే కదా అదృష్టం అంటది కదా ఏ కార్ల దిగులు చూసినావో ఎన్ని కార్లు ఉన్నాయో ఆయనకు అంటే కేవలం ఎక్స్టర్నల్ ఫిజికల్ అపియరెన్స్ మాత్రమే పర్సనాలిటీ అనుకుంటే మనం పెద్ద తప్పు చేస్తున్నట్టు లెక్క నా పాయింట్ అది clear it includes so many things so it includes everything when I say that it includes everything obviously it means it excludes nothing మీకు అర్థమవుతుందా సమాధానం అన్నీ అందులో ఉన్నాయి అని అన్నప్పుడు ఏది లేదు అన్నీ అన్నీ చెప్పినా కదా The answer to the first question indicates the answer to the second question. That means nothing is to be excluded. వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు నేను సరే వయస్సు బట్టి నాకు జుట్టు తెల్లగున్నది కదా ఇప్పుడు అమెరికాలో అక్కడక్కడ కొన్ని దేశాలలో పన్నెండేళ్లకు ఎనిమిదేళ్లకు ఏడేళ్లకు కూడా జుట్టు తెల్లగుంటది ఇప్పుడు మనకు జుట్టు నెరిస్తే ముసలి వయస్సు లేదు అనేటువంటి అభిప్రాయం మనకు మరి ఆ దేశంలో చిన్నప్పటి నుంచి జుట్టు తెల్లగానే ఉంటుందా ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఆఫ్ పర్సనాలిటీ ఏమిటి మీకు అర్థమైందమ్మా నల్లని జుట్ట అది కాజ్ అడగలేదు తల్లి అది ఎందుకు అలా తెల్లని జుట్టు వాళ్లకు వచ్చిందే నా ప్రశ్న కాదు ఇప్పుడు మన దృష్టిలో నల్లని జుట్టు ఏదో యవనానికి అందానికి చిహ్నం జుట్టు తెల్లబడితే వేస్ట్ ఫెలో అవుట్ పనికిరాడు వీడు ముసలోడు అయిపోయిందని మన లెక్క అంతే దట్స్ అంతకైతే ఇంకేం లేదు అందులో మరి వాళ్ళ జుట్టు అలా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఒక కాన్సెప్ట్ నల్ల నల్లగా ఉంటే బాగుంటుందా బాగుండదులే ఇప్పుడు మరి ఆఫ్రికాలో ఉన్న మరి నీగ్రో వాళ్ళని చూసి మా నాకని ఇక్కడ మస్తు నల్లగా ఉంటారు కదా వాళ్ళు మరి వాళ్ళని ఏమంటారు మీరు వాళ్ళలో బ్యూటీ పోటీలు అవుతాయేమో మనకేం తెలుసు ఉండవా ఎందుకుండవు ఇప్పుడు ఆ నల్లదనంలో నిఖార్సైన నలుకు మెరిసే నల్లదనం దట్ ఈస్ బ్యూటీ మేము మీకు అర్థమైందా ఇప్పుడు మరి మనం మనం మనం నమ్ముతున్న మన దేవుళ్లలో రాముడు నల్లనా కృష్ణుడు నల్లనా వెంకటేశ్వర స్వామి నల్లనా మీకు ఏమైనా అర్థమవుతుందా మరి నలుపు బ్యూటీ లేదంటారా నలుపు అందంగా ఉండదా ఏమైనా అర్థమవుతుందా నేను రేజ్ చేస్తున్న పాయింట్ నేను నలుపు అందంగా ఉండదా అంటే అది అందంగా ఉంటుంది అందంగా ఉండదు రంగుల గురించి నేను మాట్లాడటంలా రంగుల వెనుక ఉన్న మనస్తత్వాల గురించి మన అవగాహన గురించి నేను మాట్లాడుతున్నాను నలుపు అనేది అందానికి సంబంధించి కాదు సార్ కాదు అంటే you can be black in colour but still beautiful or still have a good personality I hope you are able to follow the point right and individuals personality కొంచెం జాగ్రత్తగా చదువుదాం ఎందుకంటే కాస్త డెఫినేషన్స్ లో అవును మీకు ఏమన్నా సిలబస్ లో ఉందా ఇది చదువుకున్నప్పుడు లేదు పాఠం చెప్తున్నప్పుడు ఉందా ఏమా లేదు పర్సనాలిటీ అని పర్సనల్ డెవలప్మెంట్ అని ఉంది ఏది ఇంటర్మీడియట్ మీకు సెకండ్ ఇయర్ లోనే ఎప్పుడో ఉంటుందా బిజినెస్ ఆనరేషన్ పేపర్ లో ఉందేమో మరి ఎంత మీకు తెలిసింది నేను నువ్వు చెప్పాలా వేరుగా డీల్ చేస్తానని గ్యారెంటీ ఉన్నదా వేరే టైప్ లా వేరే టైప్ లా ఏం చేస్తాం సరే చూద్దాం right aggregate conglomeration of the decisions they have made throughout their life జీవితమంతా ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఆ మొత్తం నిర్ణయాల సమాహారంగా memory of the experiences to which these decisions led ఏ ఆలోచనల వల్ల ఏ నిర్ణయాల వల్ల ఏ ఎంపిక వల్ల ఏ కన్క్లూషన్స్ వల్ల ఏ అనుభవాలు దక్కాయో వాటి యొక్క జ్ఞాపకాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో వాళ్ళు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించబోతున్నారో అది పర్సనాలిటీలో ఉన్న డిఫరెన్స్ లేకపోతే నేను ఇంగ్లీష్ తెలుగు పాఠం చెప్పినట్టు ఉంటుంది ఎంతకన్నా ఎక్కువ మస్తున్నాయి మస్తున్నది there are inherent natural genetic and environmental factors that contribute to the development of our personality inherent genes DNA రక్తం పంచుకుని పుట్టినందువల్ల అమ్మా నాన్నల నుంచి వాళ్ల ఫోర్ ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ కలిగి వచ్చినటువంటి మీరేమనుకోకపోతే అనుకోకపోతే నేను don't quote me out of context contextual గా చెప్తున్నాను పాత రోజుల్లో పెళ్లిళ్లకు సంబంధాలు చూస్తున్నప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడడానికి ఇక్కడ ఏడు నిమిషాలు చూడటానికే టైం ఉండటం లేదు ఇప్పుడు ఏడు తరాలు ఏడు చూస్తున్నారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఆయ్ డైవర్స్ నెక్స్ట్ మూమెంట్ ఆయ్ అందుకని ఏడు తరాలు అయితే ఎటు చూడటమే లేదు ఏడు తరాలు ఎందుకు చూడమన్నారు వీలునంత వరకు అదే గ్రామం లేక చుట్టుపక్కల గ్రామాలలో గనక చేసుకున్నట్టయితే మీకు అర్థమవుతోందా ఎవరెవరికి ఏ ఏ రోగాలు ఏ అలవాట్లు మంచి పేరు చెడ్డ పేరు ఎన్నున్నాయో చూసి మంచి కుటుంబం నుంచి కోడల్ని తెచ్చుకుందాము మంచి కుటుంబానికి మన అమ్మాయిని ఇద్దాము లాజిక్ మీకు అర్థమైందా కాలం మారింది ఇప్పుడు ఇంటర్నెట్ లోనే ప్రేమలు మీకు అర్థం కాదా వాడు మగోడు ఆడను ఎవరు ఏమో ఎవరికి తెలియదు ఫేస్బుక్ సోషల్ నెట్వర్క్లు సోషల్ యాంగ్జైటీలు ఆ తర్వాత సూయిసైడ్లు ఏమవుతుంది మరి నెక్స్ట్ స్టెప్ ఏది మరి తెలవకుండా దిగుతే ఏమవుతుంది ఇప్పుడు నీళ్లు ఉపరితలం ఇలా ఉంటుంది లోతు తెలుస్తుంది ఆ నీళ్లను చూస్తే లోతు తెలియదు దూకితే ఏమవుతుంది ఆడ రాయి ఉన్నదో మొల ఉన్నదో కొషగున్నదో ఏడ తగులుతుందో ఏమవుతుందో నీకు తెలియదు you have to be aware of those risk when you are diving blindly blind dating ఏంటి సరే అది వేరే విషయం నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే జెనెటిక్ జీన్స్ నుంచి వచ్చిన న్యాచురల్ ఒక వయస్సులో ఒక రకంగా ఆలోచిస్తాం స్పందిస్తాం ఆ వయస్సు దాటిన తర్వాత మనమే మన చిన్నప్పటిని చూసి నవ్వుతాం అరే ఏంటి అప్పుడు అట్లా అనుకున్నాం మనం ఏముంది అయితే అవసరం what a mistake we are innocent we are misled that something else has happened అని మనం చెప్తాం అనమాట అంటే నేను ఎందుకంటున్నానంటే ఒక వ్యక్తి ఆలోచన ప్రవర్తించే తీరు దేని మీద ఆధారపడి ఉంటుంది ఒకటి సరైనది సబబైనది అని ఎందుకు అనుకుంటాడు ఆయన ఒకటి తప్పు అని ఎబిన్షియో బిగినింగ్ లోనే నువ్వు ఎందుకు చెప్తావు నువ్వు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉదాహరణకు నేను కార్డ్స్ అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరేమంటారు నువ్వేమంటావమ్మా ఏమనుకోవా ఏమో నువ్వు అట్లా సమాధానం ఇంతసేపు అయితే నాకు అనుమానం వస్తుంది తప్పు ఆడొద్దని నేను పైసలు పెట్టి ఆడుతున్నానా పైసలు పెట్టి ఆడటం లేదు ఊరికే రిలాక్సేషన్ గా ఆడుతున్నా నా సమాధానం అది అప్పుడు మీరేమంటారు ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది కానీ తర్వాత తర్వాత నీకు ఆటొచ్చు కదా పైసలు పెట్టి ఆడు అని అంటారు అది ఒక వ్యసనం కింద ఏర్పడుతుంది పైసలు పోతుంది మీకు అర్థమవుతోందా So the next steps with which you think you are familiar, you advise me not to accept it ab వద్దు అటుపోయి పోవద్దు మీకు అర్థమవుతోంది కదా అలా కాకపోతే ఏమిరా మూడు నెలల నుంచి ఆడుతున్నావు ఇంకా పైసలు పెట్టి ఆడటం లేదా నువ్వు అదొక అదొక టైపు అదొక స్టైలు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా okay so will proceed further personality also colours our values beliefs and expectations మన విలువలేమిటి మన నమ్మకాలేమిటి మనం ఆశిస్తున్నటువంటిది ఏమిటి వీటిని కూడా ప్రభావితం చేస్తుందట పర్సనాలిటీ అంటే అర్థం ఏమిటి ఒక్కసారి పొరపాటును మనం ఎప్పుడో చిన్నప్పుడు ఎదురు దెబ్బ తిని గనుకున్నట్టయితే ఎంత రిజర్వ్డ్ అయిపోతామో ఎంత కసి కోపం పెంచుకుంటామంటే మన పిల్లలకు చాలా స్ట్రిక్ట్ గా డిసిప్లిన్ గా తయారవుతాం మనం అలా కాకుండా దేవుని దయ వల్ల మన గత అనుభవాలలో ఏమీ టెన్షన్స్ లేనటువంటి పరిస్థితి ఉందనుకుందాం దాన్ని ఉంది చిన్నపిల్లలు కానీ అంటాం మీకు తేడా తెలిసిందా అంటే your experience earlier is deciding your attitude your values etcetera కొందరి గురించి మంచి అభిప్రాయం ఎందుకు ఏర్పడుతుంది మనకు గతంలో అలాంటి అనుభవం ఉన్నందువల్ల కొందరి గురించి చెడు అభిప్రాయం ఎందుకు ఏర్పడుతుంది అమ్మో ఆ ఊరా జాగ్రత్త అయ్యో అంటారు మీకు అర్థమైందా నేనే పలానా ఊరు గురించి చెప్పటం లేదు అమ్మో ఆ ఊరు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఆ ప్రాంతం వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అంటారు ఎందుకంటారు అంటే నీకున్న అనుభవంలో అలా నీకు అనిపించిన కారణం చేత ఒకటో రెండో మూడో ఎదురు దెబ్బలు తగిలిన కారణం చేత you come to that conclusion etcetera that's what I'm referring to hereditary factors that contribute to personality development do so as the result of interactions with particular social environment in which people లేవు ఓ ప్రాంతంలో పుడితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఎవరైనా వెజిటేరియన్ ఉన్నారా ఒకరు చేయొద్దండి ఎవరో ఒకరు రైట్ సార్ మీరు చేపలు తింటారా ఇప్పుడు నేను అడిగి గమనించండి దయచేసి నేనేమన్నాను మీలో ఎవరైనా వెజిటేరియన్ ఉన్నారా చేయొద్దండి అన్న ఆయన చేయొద్దాడు మీరు చేపలు తింటారా అన్న తినం సార్ నవ్వుతున్నాడు అని అదేంటి వెజిటేరియన్ అని చెప్పినాక నువ్వు చేపలు తింటావా అడుగుతున్నావేది బెగూఫా అని అడుగుతున్నట్టు ఆయన అన్నట్టు లెక్క మీకు అర్థం అంతే కదా రైట్ ఇప్పుడు మనం బెంగాల్ పోతే అరే పుష్ప హైవో ఇట్స్ వాటర్ ఫ్లవర్ తినాలి తినకపోతే భగవంతుడు బత్సావతారానికి అపకారం చేసినట్టు లెక్క మీకు పర్సెప్షన్ అర్థమవుతోందా అంటే ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో ఎప్పుడో అవసరమైనందుకు వాళ్లు అది తినవచ్చును ఎందుకంటే మనిషి బతకటం ముఖ్యం ఏం తింటున్నామన్నా తర్వాత ఆలోచిద్దామని చెప్పని ఆ తర్వాత తర్వాత కొన్ని చోట్ల గడ్డిని మనుషులు కూడా తింటున్నారు పేరు చెప్పను రాష్ట్రం పేరు చెప్ప ఇప్పుడు మీకు ఏమైనా అర్థమై ఉండాలి అంటే మరి మీకు అర్థమైందా ఎప్పుడైతే నేను కొన్ని ఒక రాష్ట్రం పేరు చెప్పను అక్కడ జనం గడ్డి తింటున్నారు అనేసరికి మీకు వెంటనే మనసట్ వెళ్ళిందే దానివల్ల ఒక సంస్కారం మీలో ఏర్పడుతుంది ఒక మాటకు ఒక అర్థం మీకు తెలుస్తుంది మీకు అర్థమైందా ఇప్పుడు ఉదాహరణకు వేరేవనుకోండి మనకు అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్ కనబడుతూ ఉంటుంది అది సండే హోయా మండే రోజ్ కావ్ అండే అని సరే వాళ్ళు వాళ్ళ వ్యాపారానికి ప్రకటన చేసుకుంటున్నారు నేను గుడ్డు తినటం గురించి తినకపోవడం గురించి నేను మాట్లాడటం లేదు నేను సింపుల్ గా ఏం మాట్లాడుతున్నానంటే గుడ్డు అనేటువంటిది నాన్ వెజిటేరియన్ అనే బిలీఫ్ ఇంతవరకు ఉండేది వెజిటేరియన్ కాదు ప్రాణం ఉంటే కదా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ గుడ్డు గుడ్డు పండు లెక్క తిను అని వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు నువ్వు తింటావా తినవా తింటే నష్టమా లాభమా స్వర్గానికి వెళ్తావా నైకు వైకు నరకానికి వెళ్తావా నాకు అనవసరం అవి నేను చెప్పే పాయింట్ ఏమిటంటే యువర్ పర్సెప్షన్ ఇప్పుడు ఒక వెజిటేరియన్ ఇంట్లో పుట్టి పెరిగినటువంటి సాంప్రదాయబద్దమైన కుటుంబంలో మెట్లు ముట్టుకుంటున్నావు ముట్టుకో పక్కన పెట్టు అంటారు ఏం సార్ అవునా వేరే వాళ్ళు మజా చూడు ఆమ్లెట్ చేస్తే తింటా అయిపోయింది perceptions attitudes values experience expectations ఇవన్నీ కలిసి మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి పాత రోజుల్లో పక్కన నాన్ వెజిటేరియన్ తింటూ ఉంటే తినేవాళ్లు కాదు వెజిటేరియన్స్ ఇప్పుడు హోటల్లో నాకు పోయి నాకు ఇష్టం వచ్చి నేను ఆర్డర్ చేస్తున్నా నీకు ఇష్టం వచ్చి నువ్వు ఆర్డర్ చేస్తున్నావు ఒకే టేబుల్ మీద మనం అటు ఇటు కూర్చోవచ్చు తీరొచ్చు అయిపోయి ఇప్పుడు ఆఫీసుల్లో మీ లంచ్ ప్యాకెట్ మీరు తెచ్చుకున్నారు నా లంచ్ ప్యాకెట్ నేను తెచ్చుకున్నా ఇప్పుడు నేను వెజిటేరియన్ మీరు నాన్ వెజిటేరియన్ అవ్వచ్చు మీరు ఓపెన్ చేసి మీరు తింటున్నారు నా లంచ్ ప్యాకెట్ నేను తింటున్నా మీకు అర్థమవుతుందా అంటే ఒక అసహనం నుంచి సహనం వైపు మనం మారుతున్నాము అంతకుముందు ఆ వాసనే నాకు పడదు అని నేను అనుకునేటోడిని ఇప్పుడు సరే ఏం చేస్తాం ప్రపంచం అట్లున్నది అని చెప్పి నేను అనుకుంటున్నా ఈ సర్దుకోవటం అనేటువంటిది కూడా మళ్ళీ పర్సనాలిటీలో ఒక భాగమే ఏదైనా డిక్షనరీ కనుక మీరు తీసి కనుక చూసినట్టయితే your personality is your whole character and nature అనే నిర్వచనం కనబడుతుంది అందుకే ఇందాక చెప్తూ మీరు సిలబస్ లో కూడా ఉందని చెప్పారు కాబట్టి మీకు తెలుసు క్యారెక్టర్ నేచర్ అని అన్నారు ఏమిటి రెండు పదాలు మామూలుగా క్యారెక్టర్ అంటే మంచి పనులు చేస్తే మంచి క్యారెక్టర్ చెడ్డ పనులు చేస్తే చెడ్డ క్యారెక్టర్ లంచం తీసుకుంటే చెడ్డ క్యారెక్టర్ అవునా దొరికితే దొంగ దొరక్కపోతే అమ్మా అదే మరి ఇప్పుడు దొంగ ఇప్పుడు మీకు అర్థమైంది నేను చెప్పింది దొరికితే దొంగ దొరకపోతే మీకు తెలియదు కాబట్టి నేను దొరకలేదు కాబట్టి నేను దొరకిందా లెక్క మీకు అర్థమైందా ఇప్పుడు కొందరు చెంచలు కూడా జైల్లో పోయి బయటకు వస్తున్నారు కొందరు మళ్ళా పోతున్నారు కావాలా మీకు ఏం వాయిసో సారు ఇది పట్టుకుంటే నాకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినట్టు లెక్క ఇప్పుడు one of my hands will be held బిజీనా I will not be able to move my hands gestures and gesticulations is an important part of body language and communication అసలే తప్పదు ఎందుకంటే ఏదో నొక్కాలి ఇది పట్టుకుని నొక్కుతుంటే చేతులేం పని చేస్తాయి పోలండి నీకెంత ప్రాప్తమో అంటే okay so character and nature అని చెప్పని అన్నప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి మనం ఆ వ్యక్తి గురించి మనకు తెలిసిన పార్శ్వం ఒకటి ఉంటుంది తెలియని పార్శ్వం మరొకటి ఉంటుంది including me many of us have a public profile and have a private attitude or private values కనబడుతున్నటువంటి మనస్తత్వాలకు అతీతమైన భిన్నమైన వ్యతిరేకమైన మనస్తత్వం మనిషి మనస్సులో దాక్కుని ఉండవచ్చు వచ్చు ఉంటుందని కాదు గ్యారంటీ కాదు ఉండవచ్చు ఉన్నప్పుడు ఎలా అర్థమవుతుంది అందుకేగా అనుభవం అని చెప్పాం మనం నీవు జీవితంలో మోసగింపబడకపోతే అందరినీ నమ్ముతావు నువ్వు ఎప్పుడైతే ఒకరిద్దరు నిన్ను మోసగిస్తారో ఎవరిని నమ్మవు ఎవరిని నమ్మకుండా జీవితం గడపగలమా అసంభవం అందరిని నమ్మితే అవ్వ మోసగించబడతాం అందుకని ఏం చేయాలి ఎట్లా నమ్మాలో ఎప్పుడు నమ్మాలో ఏ మేరకు నమ్మాలో ఏ విషయాల్లో నమ్మాలో ఎందుకు నమ్మకూడదు ఎక్కడ అనుమాన పడాలో మీకు అర్థమవుతుందా దీన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుంది అంతే సో క్యారెక్టర్ అండ్ నేచర్ గురించి మనం మాట్లాడుతున్నాం క్యారెక్టర్ అంటే ఏమిటి it consist of all the qualities you have that combine to form your personality character అంటే క్వాలిటీస్ అట అంటే లక్షణాలు ఇంకొకటి కూడా చూద్దాం your nature is your character అంటే క్యారెక్టర్ నేచరు రెండు దాదాపు సినానిమస్ గా సినానిమస్ గా అంటే రెండు పరస్పర సమానార్థకాలుగా వాడబడ్డాయి shown by the way you behave or react to other people things and circumstances చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు నేను నడుస్తున్నప్పుడు మేడం కాల్ తగ్గింది అనుకోండి సారీ అమ్మా చూడలేదు అంటాను మీకు అర్థమైందా అంటే మర్యాద తగలకూడదు తగిలింది సారీ అని చెప్పిన చిన్నది నాకన్నా చిన్నది నేను సారీ చెప్పాలి అని నేను అనుకోలేదు రైట్ నేను నడుస్తున్నప్పుడు మేడం పర్సు తగిలింది నాకు మీకు అర్థమైందా పర్సు ప్రాణం ఉందా పర్సు ఫీల్ అవుతుందా ఫీల్ అవ్వదు కానీ ఆమె పర్సు ఆ పక్కన తీసుకొని పెడుతుంది సారీ అమ్మా అంటా నేను పర్సు తగిలితే సారీ చెప్తున్నవి మీకు అర్థమవుతుందా ఇక్కడ మీరు ఏం ఇన్సిస్ట్ చేస్తారు జరగకూడనిది ఒకటి జరిగింది కాబట్టి ఇతను సారీ చెప్తే ఇతను సంస్కారవంతుడన్నమాట అని ఇంటర్ప్రిటేషన్ మీరు ఇస్తారు అవునా మనిషి తగిలిన పర్స్ తగిలిన ఏం తగిలినా అనే సారీ అని అన్నే అనను అప్పుడు మీరేం ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు మంచి మర్యాద లేదన్నమాట అంటారు how you react to things to people to circumstances పరిస్థితులలో ఎలాంటి ప్రభావానికి లోనవుతావు ఎలా ఆలోచిస్తావు ఎలా ప్రవర్తిస్తావు వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తావు నాకన్నా పై పొజిషన్ లో ఉండి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తితోనే మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుంది నాకన్నా రెండు మూడు నాలుగు మెట్లు కింద ఉన్నటువంటి వ్యక్తి రే రారా ఇక్కడ రా చెప్పొచ్చు మీకు అర్థమవుతుందా మనిషిని మనిషిగా ట్రీట్ చేస్తున్నావా ట్రీట్ చేయడం లేదా నువ్వు అంటే వ్యక్తులతో ప్రవర్తన వస్తువులతో ప్రవర్తన మీకు అర్థమవుతుందా ఏ ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తావో ఇవన్నీ కలిసి నీ వ్యక్తిత్వాన్ని ఎదుట వ్యక్తులకు తెలిసేలా చేస్తాయి అవును దాని నుంచి మాట్లాడుతూనే సమజవుతున్నదా అర్థమవుతుంది కదా బాగుందా అని అడగలే బాగాలేదంటే నేను పోవాల్సి వస్తుంది బాగుందా అని నేను అడగలే అర్థమవుతుందా అని అడిగాను అర్థమైతే చాలు కంక్లూషన్ లేటర్ హ్యూమన్ బీయింగ్ ఇదే సోషల్ యానిమల్ ఏమి సార్ మనుషుల్ని మీరు పశువులు అంటున్నారు ఏంటి ఒప్పుకుందామో వద్దా అంటే ఇప్పటి ప్రవర్తన వల్ల కాదు అస్సలు కొంచెం డెలికేట్ ఉన్నది లేదు ప్రశ్న ఒప్పుకుంటే కష్టమో కాదంటే ఏమంటాడు ఏవో పంచాయతీ మీరు సంఘ జీవన సంఘ పశువు అండి మీరు సోషల్ యానిమల్కి ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తావు సోషల్ యానిమల్ ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలా సంఘ పశువు కాదు మరి మీరు సంఘ జీవన పెద్ద గౌరవ జీవి అని పెడుతున్నారు పశువు కూడా జీవి అందుకని మనం ఒప్పుకోవచ్చు man is a social animal man is a tool making animal man is a thinking animal అని చెప్పని వెస్ట్రన్ డెఫినేషన్స్ సోషాలజికల్ గా మనకి ఇచ్చారు కానీ మన భారతీయ సాంప్రదాయంలో మనకున్న నమ్మకం ఏమిటంటే అవునో కాదో నాకు తెలియదు దేవుడు సాక్షాత్తు చాలా స్పెషల్ గా మనిషిని పుట్టించాడు అని మన నమ్మకం వెరీ స్పెషల్ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయట అందులో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవకోటికి రాని తెలియని సంక్లిష్టమైన అద్భుతమైన మేధస్సును భగవంతుడు మనిషికి ఇచ్చాడు ఆ ఇచ్చిన కారణం చేతనే ఆలోచనల్లో ప్రత్యేకత వ్యవహారంలో ప్రత్యేకత ఒక sense of shame sense of purpose బట్టలు ఎందుకేసుకోవాలి వ్యవహారం ఎట్లా ఉండాలి వాల్వర్సలు ఎట్లా ఉండాలి ఈ కుటుంబం ఏమిటి పర్మిటెడ్ రిలేషన్షిప్స్ ఏమిటి ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ ఏమిటి ఎలా ఉండాలి పద్ధతులు వీటన్నింటి గురించి మనిషి తాను నిర్ణయించుకుని ఒక సంఘము ఒక సమాజము ఒక పద్ధతి ఒక ఆచారము ఒక వ్యవహారం అని చెప్పి ఏదైతే ఏర్పాటు చేసుకున్నాడో అది మిగిలిన ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులకు లేవు తెలియవు రావు ఇప్పుడు మీ మనిషి ప్రత్యేకత తెలిసిందా ఎప్పుడైతే మనిషి ప్రత్యేకత తెలిసిందో అప్పుడు మనం ఏమనుకోవాలి ఈ ప్రత్యేకతని కాపాడుకుందామా లేక హాయిగా అవి చూడు సార్ వాటికి స్విస్సెక్ బ్యాంక్ అకౌంట్స్ లేవు కరప్షన్ లేదు పోలీస్ స్టేషన్లు లేవు ట్రాఫిక్ రూల్స్ లేవు క్రైమ్ లేదు జైళ్లు లేదు బెయిల్ లేదు ఎంత ఫ్రీగా ఉన్నాయి సార్ మనం అట్లుంటే ఎంత బాగుంటుండే సార్ వాటికి మూడు రోజుల ట్రైనింగ్ ఇస్తారా ఇంటర్వ్యూలు పెట్టి సెలక్షన్ రిజెక్షన్ అని ఏమైనా ఉన్నాయా ఏదైనా పక్షులలో అరే ఎంత హ్యాపీగా ఉన్నాయవి ఎంత కష్టం సార్ మనకు జీవితం ఇట్లా తయారు చేసిండ్రు మీరు ఇదంతా దేనివల్ల అంటే ఉన్నదని ఒప్పుకుంటాం కానీ ఇవన్నీ ఎందుకు ఒప్పుకోవాలి అని ప్రశ్న వస్తున్నది ఇప్పుడు ఇప్పుడు మనుషులు కొందరు ఎట్లా ప్రవర్తిస్తున్నారంటే మనుషులేనా అనుకునేటట్టు ప్రవర్తిస్తున్నారు మీకు అర్థమైంది కదా అంటే మనుషుల్లో కొందరులో ఇంకా మానవత్వం మేల్కొల్పలేదు మేల్కొనబడలేదు అని మనం చెప్పుకోవచ్చు కదా వాళ్ళలో ఇంకా మృగతత్వం పశుత్వం రాక్షసత్వం ఉందని చెప్పుకోవచ్చు కదా బహుశా రాక్షసులు కూడా ఇంకొంచెం సంస్కారయుతంగా ప్రవర్తిస్తారేమో right an individual needs to have that magnetic power which attracts people towards him సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోంది భూమిపై మనము తిరుగుతూనే ఉన్నాం ఇప్పుడు ఇక్కడ తిరగనట్టు కనబడుతున్నప్పటికీ ఈ తిరుగుడులో ఒక ఆకర్షణ ఉంది సూర్యుడికి ఆకర్షణ శక్తి లేకపోతే భూమి ఆయన చుట్టూ ఎందుకు తిరుగుతుంది తనకి ఇష్టం వచ్చినట్టు ఇంకో చుట్టూ తిరిగింది ఆ ఆకర్షణ వల్ల తిరుగుతున్న భూమిపై పుట్టినందువల్ల మనకు సహజంగా కొంత ఆకర్షణాభిలాష ఏర్పడుతుంది అంటే అర్థమేంటి We would like to attract people. When ఎర్రగా అందంగా పొడుగుగా చక్కగా పాటలు పాడుతూ మాటలు మాట్లాడుతూ అనుకున్నట్టయితే ఇంకా వెరీ ఈజీ అట్రాక్ట్ అటెన్షన్ అవి ఏమి తిరుగున్నాం అర్బన్ బ్యాక్గ్రౌండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదివాడు నేను తెలుగు మీడియంలో చదివాను ఆయన సిక్స్ ఫీట్ నేను four feet nine inches example చెప్తున్నా దానివల్ల నేను ఫీల్ అవ్వాలనా ఇన్ఫిడారిటీ కాంప్లెక్స్ రావాలనా నాకు అరే నీకు అన్నున్నాయి నీకు లేనిది నేను చూపిస్తా నా తడాక I will select a field where I will show what I am I will become more popular than you are నువ్వు మంచి టాల్ ఉన్నోలే బాస్కెట్ బాల్ ఆడుతున్నావు అరే నేను చెస్ లా ఛాంపియన్ అవుతా ఇంకేమైనా అర్థమైందా చెస్ లో ఛాంపియన్ అవడానికి హైట్ ఉండాలా కలర్ ఉండాలా ఏమక్కర్లేదు చాలా సింపుల్ అంటే నేనేం చేయాలి accept the fact that you are what you are no inferiority complex number two be different be unique prove that you are someone special and excel so that you can attract the people ఉదాహరణకు ఒక వ్యక్తి అబ్బాయో అమ్మాయో ఎవరో ఒకరు చాలా స్వీట్ వాయిస్ ఉంది చక్కగా పాడతారని అనుకుంటాం మనం కానీ వచ్చి వేదిక మీద నిల్చున్నప్పుడు ఒక్క క్షణం మనం ఏమనుకున్నాను అని అనుకుంటాం సహజం కానీ వంతు విప్పాక ఇంకో పాట పాడమ్మా ఎంత బాగా పాడా ఎక్కడ నేర్చుకున్నాం ఎవరు నేర్పించారు శాస్త్రీయ సంగీతం వచ్చా కేవలం సినిమా పాటలు సంగీతం పాడతావా అని చెప్పని అడుగుతాం మీకు అర్థమవుతుందా నేను చెప్పేది so in final analysis after the first few moments of interaction and reaction and observation what is it that is going to really make difference net worth net qualities ability to attract by virtue of what how do I know it could be any ఇప్పుడు మీ చిరునవ్వు కావచ్చు మీ మాట్లాడే తీరు కావచ్చు మీరు పొయిటరీ రాయొచ్చు డాన్స్ చేయొచ్చు కవిత్వం రాయొచ్చు పుస్తకాలు రాయొచ్చు పాఠం చెప్పవచ్చు ఏవో ఎన్ని లక్షణాలు ఉన్నాయి శతకోటి లక్షణాలు ఉన్నాయి అందులో ఎన్నెన్ని లక్షణాలలో మీరు చెప్పుకోదగ్గ స్థాయి నాకేం తెలుసు అందువల్ల మీరు యు ఆర్ ఏబుల్ టు అంటే ఏమనుకోకండి don't quote me out of confidence ఉదాహరణ పొద్దున్న లేచి స్నానం చేసేందుకు తయారవుతామండి బయటకు వచ్చే ముందు ఒకసారి తల చూపుకుంటాం కదా అర్థం చూస్తామా చూడమా లెఫ్ట్ టు రైట్ ఎందుకని శుభ్రంగా శుభ్రంగా బయటికి పోతాం శుభ్రంగా శుభ్రంగా ఎందుకు శుభ్రం ఎందుకు పోవాలి ఏదైనా కాన్స్టిట్యూషన్ ఏదైనా ఐపీసీ సెక్షన్ లో పలానా సెక్షన్ వైలేట్ చేస్తున్నాడు అని అంటారా శుభ్రంగా లేకపోతే నీ కళ్ళు నిన్ను చూడలేవు అర్థం సహాయం ఉంటే తప్ప నేను తయారవుతున్నది నా కోసం కాదు ఇతరుల కోసం పాయింట్ క్లియర్ అంటే ఇతరులు నన్ను చూసినప్పుడు నాపై వాళ్లకు సదభిప్రాయం కలగాలి అనేటువంటి ఆలోచన నా మనస్సులో ఉన్నందువల్ల నా ఎదురుగుండా ఎవరైతే కనబడతారో వాళ్లు నాకు మంచి వ్యక్తుల వలె ఆనందాన్ని ఇవ్వగలిగిన వ్యక్తుల వలె సహృదయం ఉన్నటువంటి వ్యక్తుల వలె నేను నమ్మదగ్గ వ్యక్తుల వలె నాకు కనపడాలని ఎలా నా భావన నా మనసులో ఉందో అలా నేను ఇతరులకు కనబడటానికి నేను చేస్తున్న ప్రయత్నం అన్నమాట క్లియర్ పాయింట్ ఎందుకు తయారవుతాం మనం బ్యూటీ కాంటెస్ట్ కు పోతున్నామా లేదు మామూలుగా రోజు పోయే ఉద్యోగమేనా మీరేమనుకోకండి పాత రోజుల్లో కోడలు కనుక కొత్త కోడలు కొంచెం ఎక్కువ తయారైతే అత్త ఏమేవు ఏం సంగతి అని అంటుండే ఇప్పుడు అంటే ఏమత్త నువ్వు కూడా తయారావు అంటే అది వేరే సంగతి నువ్వు నందపడుతున్నవేం సంగతి నువ్వు కూడా తయారావు నీకు ఓపికంటే రైట్ తీసే helps you gain recognition and acceptance from the society as well as people around ఎప్పుడైతే నీవు ఒక సాధన చేయడం వల్ల ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ప్రత్యేక ప్రతిభ ప్రత్యేక ఆకర్షణ నీలో ఉందో దానివల్ల ఇతరులు నిన్ను అంగీకరించటం సమాజం నిన్ను గౌరవించడం జరుగుతుంది అది పర్సనాలిటీకి మనం ఎట్రిబ్యూట్ చేయవచ్చు ఆ ఖాతాలో క్రియేట్ చేసుకోవాలి మనం clear general employees all that is unique about an individual the characteristics that make one stand out in a crowd అదే నూటికొక్కడు కోటికొక్కడు అలాంటి వ్యక్తి ఇంకోటి ఉంటే పోత్సరం పడతా నీకు అర్థమైందా అలాంటి మనుషులు దొరకరయ్యా ఎక్కడ దొరుకుతారు అలాంటి మనుషులు ఎప్పుడు ఏదో ఆ ఒక్కడు సినిమా గురించి మాట్లాడుతున్నా అనుకోకండి సినిమాల గురించినే మాట్లాడటం లేదు one alone one amongst many నిజంగా మంచి హైట్ ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఓ వంద మంది ఉన్నా మనం ఈజీ గుర్తుపడతాం మనం ఎందుకంటే హైట్ ఉంది కాబట్టి అదే పాపం వాడు ఎక్స్ట్రాడినరీ షార్ట్ అనుకోండి ఇద్దరు వెనకాల నిల్చున్నా మనకు కనబడ్డాయి so height is not the factor that you're keeping in our mind sum total of ways in which individual reacts and interacts with others ఇతరులతో వ్యవహారం కొందరికి భయం తెలియని వాళ్ళతో మాట్లాడటం అంటే భయం నిజానికి తెలిసిన వాళ్ళతో మాట్లాడటం కూడా వాళ్ళకు భయమే ఎదుటివాడు బాగా తెలివైన అనే అభిప్రాయం నాకు ఉంటే నాకు నోరు ఇప్పటానికి భయం ఏం మాట వస్తే ఎట్లా తప్పుపడతాడో ప్రొనౌన్సియేషన్ తప్పుపడతాడో గ్రామర్ తప్పుపడతాడో ఏ తప్పుపడతాడనేటువంటి భయం నాకు ఉంటుంది నిజానికి ఇప్పుడు మనం ఏమనుకోకండి నేను I come from the same profession teaching profession పాఠం చెప్తున్నప్పుడు మనకు మంచి కాన్ఫిడెన్స్ ఏం తెలిసిన పిల్లలు వాళ్ళకి ఏం మన వయస్సు మనం బీకామ్ చేసి ఎంకామ్ చేసినా ఇంటర్మీడియట్ పాఠం చెప్తున్నాం కాన్ఫిడెన్స్ మీకు అర్థం కాలే ఇప్పుడు అదే ఉదాహరణకు మిమ్మల్ని ఇప్పుడు నా వయసు ఉన్నోళ్ళు ఇరవై మందిని కూర్చోబెట్టి జర ఏంది ఆ అకౌంటింగ్ ఈక్వేషన్ ఏదో చెప్పమ్మా C plus L is equal to A అంట సి సి అంటే సార్ సి అంటే క్యారెక్టర్ అంట కదా క్యాపిటల్ అని రాయాలి అది ఇంత పరేషాన్ అయి తప్పులు చేస్తాం మనం అవునా కదా ఎందుకని నీ confidence is dependent on the people in front of you. But I want you to remember the confidence must be because of your inherent preparedness and faith in yourself. నేను సబ్జెక్ట్ చదువుకొచ్చాను ఇక్కడ వైస్ ఛాన్సలర్స్ కూర్చున్నా గడగడలాడిస్తాను నేను పాఠం చెప్తాను నాకు పిహెచ్డీ అక్కర్లా నీకు పిహెచ్డీ ఉంటే నాకేం కావాలి I know my subject I'm going to handle it way I know that is confidence మీకు అర్థమవుతుందా personality helps you to develop your confidence at one aspect of it sum total of individual psychological traits characteristics motives habits attitudes beliefs and outlooks what is this outlook భవిష్యత్తు గురించి ఒక అవగాహన ఈ దేశం బాగుపడుతుందా అమ్మా అరే ఒపీనియన్ చెప్పుతా నేను అవుతావేంది ఇట్లా డోంట్ నో అంటే అట నేనేమన్నా ఇప్పుడు నీవేమవుతావని నేను అడగలే ఈ ఫ్యూచర్ ఏమని నేను అడగలే ఈ ప్రపంచం ఈ దేశం దేశం అన్న ప్రపంచం కూడా అడగలేదు చాలా పెద్దది ప్రపంచం ఈ దేశం బాగుపడుతుందా అని అడిగిన ఇప్పుడు ఈ దేశం బాగుపడుతుందని ఎస్ అన్నది ఫ్యాక్టా ఒపీనియన్నా హోపా ఆప్టిమిజమా లేక మరి ఇంకేదన్నానా మీకు అర్థమైందా అరే దేశం బాగుపడతాం అందరం బాగుపడతాం సార్ సుఖంగా ఉంటాం కానీ వాళ్ళకని చూస్తుంటే ఏమనిపిస్తున్నది మీకు అర్థమైందా అంటే ఏ రకమైన అవుట్లుక్ ఉండాలి మనిషికి పాజిటివ్ అవుట్లుక్ ఉండాలన్నా నెగిటివ్ అవుట్లుక్ ఉండాలన్నా మరి అందరికీ పాజిటివ్ అవుట్లుక్ ఉంటే తప్పకుండా సమాజం బాగుపడాలి కదా ఇంత అవినీతి ఇంత లచ్చగొడ్డితనం ఇంత అసమర్థత ఇంత పైత్యం ఇంత వెరివేషాలు ఇంత మృగతత్వం మనకు సమాజంలో కనబడుతుంటే ఎక్కడో ఎప్పుడో మనం తప్పు దారి పట్టాము పక్కదారి పట్టాము అంటే కేవలం పర్సనాలిటీ డెవలప్మెంట్ కంపల్సరీగా అన్ని కోర్సులలో పెడితే డెవలప్ అవుతారా కాదు ఏ విలువలు కావాలి సమాజంలో వాటికి రూట్స్ ఎక్కడున్నాయి తల్లిదండ్రులు పాటించిన విలువలు పిల్లలకు వస్తాయా సమాజం పట్టించుకున్నప్పుడు తల్లిదండ్రులు మాత్రం ఎందుకు పట్టించుకుంటారు పిల్లలు ఎందుకు పట్టించుకుంటారు ఇలా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది వై డెవలప్ పర్సనాలిటీ అవును కొంత అవగాహనకు వచ్చిందా పర్సనాలిటీ అంటే ఏమిటం why develop personality helps you to develop a positive attitude in life positive negative సకారాత్మక నకారాత్మక ఒక సకారాత్మక ధోరణిని జీవితంలో అమ్మ నేను ఎప్పటిదాకా చెప్పొచ్చు మీరు చెప్తే అప్పటిదాకా సర్దుకుంటాను మీరు చెప్పాలి గట్టిగా నిలబడి ఫైవ్ థర్టీకి ముగించాలి అవ్వదు ఓ పని చేద్దాం సంతకం పెట్టిండ్రు కదా నేను ఫైవ్ థర్టీ పోదలుచుకుని ఒడుకోండి సింపుల్ కూడదలుచుకున్న వాళ్ళు ఉండండి నాకేం తెలుస్తుంది ఆయన ఎవడో ఫైవ్ థర్టీ అంటున్నాడు వాళ్ళు వాళ్ళు ఏం ఛాయ్ తాగాల సినిమాకి పోయేది ఏం పనులు ఉన్నాయో నాకైతే తెలుసు సిక్స్ ఓ క్లాక్ కంప్లీట్ చేస్తామంటే అవుతుందా పెడుతుందా ఇది సిక్స్ ఓ ఇప్పుడు నా గడియారంలో ఇంకా ఐదు పదమూడో పద్నాలుగో అవుతున్నది ఆరు ఐదు యాభై తొమ్మిది యాభై తొమ్మిదికి నేను క్లోజ్ చేస్తాను క్లియర్ ఇక మినిస్టర్ ఇష్టం సంతకాలు పెట్టింది కాబట్టి ఆ మేడం చూసుకుంటారు ఆ వ్యవహారం ఏందో టీఏడిఏ ఇవ్వాలనో ఇవ్వద్దో ఏం చేయాలనో నాకేం తెలుసు అది right so a positive attitude is necessary ఇప్పుడు నేను అడిగాను ఆ మేడం సడన్ గా ఏమో నేను ఎక్స్పెక్ట్ చేసిన మొదటి ప్రశ్న ఏమని అడిగిన కాబట్టి రెండో ప్రశ్న అడుగుతున్నా ఆమె ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఎక్స్పెక్ట్ చేయకండి ఏమై సమాజం బాగుపడుతుందా ఈ దేశం బాగుపడుతుందా అని చెప్ప నేను అడిగాను అయినప్పుడు ఏం చెప్పిందా ముందు నడిపింది ఏంటి నిజానికి ప్రశ్న తేలికే మీకు అర్థమవుతుందా ప్రశ్న కష్టమా ముప్పై ఏడు ముప్పై ఆరులు ఎంత నాకు రాదు నేనెట్లాడుగా it's not a test of memory or skills ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ ఈ సమాజం బాగుపడుతుందా ఈ ప్రపంచ దేశం బాగుపడుతుందా అని చెప్పి నేను అడుగుతున్నాను నేను ఏది ఇదా ఇప్పుడు ఇందులో ఓ బ్యాటరీ ఉంటుంది ఒప్పుకుంటా నేను అందుకే కాలర్ మైక్ ఉన్నదా అని అడిగిన కార్డ్లెస్ ఉన్నదా అని అడిగిన లేదన్నారు లేదంటే ఏం చేయాలి నా మైక్ లేకుండా చెప్తాను మైక్ ఉండాలా మైక్ లేకపోతే మాకు మైకం ఎట్లా వస్తుంది అని మీరు అన్నారు మీ ఇష్టం అన్న ఇప్పుడు నేనేమన్నా మైక్ కావాలి నాకు మైక్ లేకపోతే నేను నోరిప్పను అన్నానా అక్కడికి పోతే ఇక్కడ అక్కడ అడగొద్దంటావు నాకు అర్థమైంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకు సార్ పరేషాన్ అవుతున్నారు మైక్ రీసౌండ్ వస్తున్నది ఫోన్ అడగని ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాడు అదేమైంది ఎవరో చెప్పాలా right so positive helps an individual to inculcate positive qualities like punctuality సమయ పాలన సమయ నిర్వహణ మరి ఫ్లెక్సిబుల్ యాటిట్యూడ్ ఒక రకంగా సర్దుకునే మనస్తత్వం స్ట్రిక్ట్ గా రిజిడ్ గా అంటే ప్రతి సోమవారం వంకాయ కూర చేయాల్సిందే గొప్పలేమంటుకుపోతుంది వంకాయ కూర చేయకపోతే మంగళవారం ఇది చేయాల్సిందే ఆదివారం ఇది చేయాల్సిందే ఏంటది ఆలోచించడానికి ప్రయత్నం చేయండి విల్లింగ్నెస్ టు లర్న్ నేర్చుకోవటానికి సిద్ధపడటం ఫ్రెండ్లీ నేచర్ స్నేహపూర్వక మనస్తత్వము eagerness to help others and so on ఇతరులకు సహాయం చేసేటువంటి తత్వము ఇవన్నీ ఇతరులను మన వైపు ఆకర్షించుకునేందుకు కావలసినటువంటి మానసిక స్థితి లక్షణాలు అంటే ఇప్పుడు ఇవి ఉంటే పాజిటివ్ యాటిట్యూడ్ అని అంటాం మనం కదా పర్సనాలిటీ మంచి పర్సనాలిటీ అంటాం లేకపోతే we will say that it is not positive. A smile a lot. A smile is a curve that sets everything straight. అవును సో తర్వాత అడుగుతాలి పోనీ సమయం రాలేదు ఇప్పుడు it helps in improving your communication skills teaching profession చెందిన వాళ్ళైన కారణం చేత we are suppose to be really good in our communication skills what is good in communication skills communication skills లో గుడ్ అంటే ఏంది ఇందానే గుడ్ అని చెప్పిన అది కాదు కదా ఏంది మరి గుడ్ అంటే కమ్యూనికేషన్ అంటే భావ ప్రకటన తెలుగులో అదే వర్డ్ ఉంటుంది ఇంకా అడిగినోని వాడు బతకడు మీ నాన్న పేరేంటంటే చెప్తాడు చెప్పాడు అది వేరే సంగతి కానీ వాడు బతుకుంటాడా మీ అమ్మ మగుడి ఏందిరా అంటే వాడు బతకడు పాయింట్ అది కాదు రెండు కరెక్ట్ గా అర్థమవుతాయి అర్థమైనదిగా వాడిని దెబ్బతీస్తున్నాడు వీడు నిజానికి మీరు ఇందాక అర్థమయ్యేటట్టు చెప్పాలన్నారు అర్థమైతే ఏమైంది దెబ్బతింటాడు సరే పాయింట్ అది కాదు మీరు చెప్పిన అన్ని ఆన్సర్లు కరెక్ట్ ఆన్సర్లే నా ఆన్సర్ ఏంటంటే హృదయానికి హత్తుకునేటట్లు ప్రభావోపేతంగా వ్యక్తి ఆలోచనలో ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేటట్లు చెప్పగల సామర్థ్యము సింపుల్ ని డిఫికల్ట్ చేసిన దట్స్ కమ్యూనికేషన్ నువ్వేం చెప్పినా నాకు అర్థం అవుతుంది I'm intelligent person but do I like it will it be modifying my behavior will it bring about a change in me those things are critical that is the purpose of effective communication not otherwise నువ్వు చెప్పేది చెప్పుకో సార్ నేను వింటనా పెడతానా అదేం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అయింది డిఫెక్టివ్ కమ్యూనికేషన్ అయింది okay developing effective listening skills వినే సామర్థ్యాలు ఇవేమిటివి వినే సామర్థ్యాలు వింటాం కూడా పెద్ద కష్టమా సార్ ఒక చిన్న పాయింట్ చెప్తాను జాగ్రత్తగా వినండి చూసే కళ్ళకి చూడొద్దనుకుంటే దేవుడు కళ్ళు రెప్పలిచ్చాడు అందుకని ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకుంటాం క్లియర్ చెవులకు చెవి రెప్పలు దేవుడు ఇవ్వలేదు ఇష్టం లేకపోతే చేతులతో మూసుకోవాలి అంటే వినదగు నెవ్వరు చెప్పినా చచ్చినట్టు విను you have no options next రెండు కళ్ళకు ఒకటే పని చూడటం రెండు చెవులకు ఒకటే పని వినటం ఒక్కడోడుకు రెండు పనులు చినుడు మాట్లాడు ఈ రెండు కళ్ళని మెదడుకు దగ్గరగా పెట్టింది రెండు చెవులని మెదడుకు దగ్గరగా పెట్టాడు చూడు గ్రహించు విను గ్రహించు ఆలోచించి మాట్లాడు అని చెప్పిండు ఎంత బాగా వింటావో అంత బాగా మాట్లాడతావు వినటం గనక పూర్ ఇన్ఎఫెక్టివ్ అయితే లిజనింగ్ కూడా ineffective you must have come across in life those who are deaf or dumb why because they have never heard the sound, they have never registered it, they have never practiced it, they మనం మాట్లాడే సామర్థ్యం మన వినే నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది బాగా వింటే బాగా మాట్లాడగలరు you want to be a better speaker you must be a better listener effective listener patient listener involved listener ఆయన ఏదో నన్ను అడుగుతున్నారు ఏదో అడుగుతున్నారు ఎవరిని అడగలేదు అడుగు అది ఏదో ఒకటి అడగవా నేను సబ్జెక్ట్ చెప్పినా చాప్టర్ చెప్పినా ఏదో ఒకటి అడగమన్నా అందులో మీరు ఇచ్చారు పేషెన్స్ అంటే దాని గురించి పేషెన్స్ అంటే ఓపిక ఇప్పుడు ఆయన ఏదో నన్ను అడుగుతున్నప్పుడు అడిగా కొందరట్లా ప్రవర్తిస్తారు తప్పు ఓపిక చెప్పు ఆయన ఏం కావాలి సార్ అని నేను చిన్నప్పటి నుంచి అడుగుదామని అనుకుంటున్నా ఎవరు దొరకలేదు సార్ నువ్వు ఇప్పుడు దొరికినావు నిన్ను అడుగుతా చెప్పు ఇక పేషెన్స్ ఓపిక అమ్మకి ఎంత ఒప్పుకుంటుంది ఉంటుంది తల్లిని భూదేవితో ఎందుకు పోల్చారు మనం వేసే వెలవేషాలన్నింటినీ భారతం సహిస్తుంది కాబట్టి భూదేవి మీకు అర్థం కాల అమ్మ ఎన్నిసార్లు ఎన్ని విషయాలలో మనల్ని భరించింది ఒకసారి అర్థమైతే చాలా విషయాలు అర్థమవుతాయి పేషెంట్స్ ఎందుకు అంటే ఎక్స్ట్రాడినరీ పేషెంట్ అవసరమా అక్కర్లేదు కొంచెం అసహనం కొంచెం కోపం అవసరమే మనిషికి కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత ప్రవర్తించాలో అది తెలుసుకున్నప్పుడు సంస్కారం ఏర్పడుతుంది confidence it develop self confidence బాగా మాట్లాడగలిగే వ్యక్తికి తన మీద తనకు నమ్మకం ఏర్పడుతుంది తెలివితేటల మీద నమ్మకం ఏర్పడుతుంది ప్రజెన్స్ ఆఫ్ మైండ్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది you ask me question I able to answer అని చెప్పని అంటారు ట్రయల్ బ్యాలెన్స్ కి బ్యాలెన్స్ షీట్ కి తేడా ఏంటమ్మా కూర్చుని చెప్పండి ఎవరు నిల్చొక్కర్లా అమ్మా అమ్మా మైక్ పాస్ ట్రయల్ బ్యాలెన్స్ అనగా అంకణ బ్యాలెన్స్ షీట్ అనగా ఆస్తి అప్పుల పట్టి సరే నేను పాఠం చెప్పినా కామర్స్ రాదనుకుంటున్నా ఏమి ప్రెఫరెన్స్ బ్యాలెన్స్ షీట్ స్టార్ట్ అవ్వడం ఏమిటి బ్యాలెన్స్ షీట్ మనమే తయారు చేస్తాం దానంతగా ఆటోమేటిక్ గా జరుగుతుందా వస్తారా నేను మిమ్మల్ని ఎవరినో అడగటానికి కారణం ఏంలా సడన్ గా అడిగినప్పుడు కూడా సజ్జస్ఫూర్తి స్పాంటేనియస్ గా సరి అయిన సమాధానాన్ని ఎఫెక్టివ్ గా చెప్పగలిగినప్పుడే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నట్టు లెక్క నా పాయింట్ అది డోంట్ మిస్టేక్ మీ మీకు అర్థమైందా ఇప్పుడు ఆ ప్రశ్న నేను ఎవరిని అడిగినా కొంచెం వినకాతంలో పడతాం సడన్ గా అడిగేసరికి hmm, ఇప్పుడు మామూలుగా సిలబస్ లో ఉన్న ప్రకారం లెక్కలు చెప్పుకుంటూ పోవడం అలవాటు కానీ ఎక్కడి నుంచో ప్రశ్న తీసుకొచ్చి అడిగేస్తే ఎట్ట మీకు అర్థమవుతుందా అది మనం అర్థం చేసుకోవాలి కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది ask question I can answer అంటే కాన్ఫిడెన్స్ కదా అవునా ఆ చాప్టర్లు అడగొద్దు అప్పుడు నేను లీవ్ పెట్టిన అప్పుడు నా కొడుకు క్లాస్ లేకుండా ఛాయిస్లు వదిలిపెట్టిన ఏమన్నా అడుగు ఈ చాప్టర్లనే అడుగు అర్థం చేసుకోండి be soft spoken be polite నీ గొంతు పెద్దగా ఉంది కదా అని ఎప్పుడు గట్టిగా అరవకు ముఖ్యంగా ఇంట్లో బయట అరుస్తే సహించరు ఇంట్లో భరించరు అందుకని ఏం చేయాలా స్పీక్ సాఫ్ట్ స్పోకెన్ అవునా లీవ్ యువర్ ఎగో బిహైండ్ నేను అనే అహంభావం ఎప్పుడైతే మనిషిలో ఉందో గర్వం ఆ గర్వం వల్ల తలబిరుసు తలబిరుసు వల్ల పొగరు పొగరు వల్ల మాటలో వగరు ఆ వగరు వల్ల ఎదుట మనిషిని నొప్పించేటువంటి తత్వం సీక్వెన్స్ అర్థమైందా జాగ్రత్త హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్ వీలైతే సహాయం చేయి వీలు కాకపోతే అపకారం మాత్రం చేయకు రూమర్లు స్ప్రెడ్ చేయకు ఈయన గురించి ఆయనకు ఆయన గురించి ఆయనకు ఆయన గురించి ఆయనకు చెప్పకు ఆయన అడిగిండు ఇష్టం ఉంటే చేయలేకపోతే లేదు అపకారం మాత్రం చేయకు డోంట్ హామ్ అదో సంస్కారం ఇవన్నీ తర్వాత చదువుకోండి టైం లేదు మనకి has personality reaching to do with the purpose of life జీవితం అంటే ఏమిటి జీవితానికి ప్రయోజనం ఏమిటి వాట్ కుడ్ ఇట్ బి ఒకసారి ఒక కాలేజీలో ఇలానే పాఠం చెప్తూ అడిగాను అడిగితే life is a game play it life is a song sing it life is this life is that అని కొందరు సమాధానం చెప్పారు ఆఖరణ ఒక అబ్బాయి చేయొచ్చాడు దగ్గరికి వెళ్ళి అడిగా ఏమిట్రా అని ఏ అవుట్ ఆఫ్ సిలబస్ హాయ్ సార్ అన్నాడు మాకు సెవెంత్ లో చెప్పలే టెన్త్ లో చెప్పలే ఎట్లా అడుగుతావు సార్ నువ్వు నేనన్నా అరే బర్కుర్దా ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నట్టున్నాయి నీకు ఇంతవరకు ప్రశ్న తెలియకుండా సమాధానం తెలియకుండా బతికినావు ఇప్పుడు నేను అడగకపోతే నూరేళ్లు నీ ఆయుష్ శతమానం భవతి అనుకున్నట్టయితే ఎనభై రెండేళ్లు ప్రశ్న తెలియకుండా జీవితం తెలియకుండా గడిపేస్తుందేమండి అని చెప్పాలి ప్రశ్న తెలియొద్దా జీవితం అంటే ఏంటో జీవితం యొక్క ప్రయోజనం ఏమిటో తెలియొద్దా తెలియకుండానే జీవించేయాలా మనిషి don't remain a bud blossom like a flower మొగ్గగా రాలిపోకు పువ్వుగా వికసించు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అది జీవితం యొక్క పరమార్థం have you ever been cheated have you ever cheated others then what is your attitude towards cheating ఇతరులెవరు నేను మోసగించకూడదు కానీ నువ్వు ఇతరులందరినీ మోసగించేందుకు సిద్ధం అంటే ఏమిటి నీ వ్యక్తిత్వం విలువల గురించి నీ అవగాహన ఏమిటి నీ పద్ధతి ఏమిటి beautiful Christian concept do unto others as you want others to do unto you ఇతరులు నిన్ను ఎలా నీతో ఎలా వ్యవహరించాలని నువ్వు భావిస్తావో నీవు అలానే ఇతరులతో వ్యవహరించు చక్కగా మహాభారతంలో పద్యం ఉంటుంది పొరులే వినరించిన నరవరన ప్రియము తన మనంబునకు తా నరులకు నమిసేయకునికి పలాయనము పరమ ధర్మ పదములకెళ్ళని స్వామి ఏదో చదువుకుంటే ఏమి చెప్తున్నావు నువ్వు లేదు ఇందులో you need not read books you need not follow religious scriptures చాలా సింపుల్ ఇప్పుడు నేను ఏమ్మా బాగున్నావా అంటే బాగుంటుంది కదా రేపు మీరు వాళ్ళని ఏమ్మా బాగున్నావా అడగండి అంటే నేను కోపంగా చూస్తే మీకు నచ్చదు కదా నువ్వు ఇంకోరిది కోపంగా చూడొద్దు as simple as do unto others as you want others to do unto you when you develop your personality what happens is you become more capable of finding greater self direction నీ విషయాలు నీవు స్వయంగా నిర్ణయించి ఒక అమలు పరచగలుగుతావు మేక్ ఇంటెలిజెంట్ చాయిసెస్ తెలివైన నిర్ణయాలు చేయగలుగుతావు you become happier make others happy what more you want in your life ఏం కావాలి ఇంకా నీకు జీవితంలో నీవు సుఖంగా ఉండటం ఇతరులను సుఖంగా ఉంచేటట్టు ఉండటం తప్ప ఇంకేం కావాలి our personality is control our behavior, thoughts, feelings, emotions and shape our attitude determining our destinies. మన విధి తలరాత ఎక్కడో ఎవరో రాశారు ఎప్పుడో రాశారు అది అట్లానే అవుతుందనేటువంటి భావన నమస్కారం ఒక్క క్షణం పక్కనట్టు పెడితే నీ వైఖరి నీ ఆలోచనలు నీ ప్రవర్తన నీ కృషి నీ సాధన వల్ల ఫలితాలు ఆ ఫలితాల వల్ల నీ యొక్క భవిష్యత్తు your destiny in your hands you can make or mar it అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి అది పనికి వస్తుంది why should not we experience difference by changing for the better at least by one percent ఈనాడు మీకున్నటువంటి ఒక వైఖరి ఒక ఆలోచన ఒక వ్యవహారం ఒక దృక్పథంలో at least one percent positive change తీసుకొచ్చి ఈనాడు ఈ జర్నీని కొత్త పుంత తొక్కితే కొత్త మలుపు గనక చూపించినట్టయితే బహుశా ఒక ఐదేళ్లకో పదేళ్లకో ఇరవై ఏళ్లకో మీ జీవితంలో మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా దానికి ఎందుకు ఈ రోజున నాంది పలకకూడదు అని చెప్పండి సో ఇది కొంచెం ఫిలసాఫికల్ గా ఉంటుంది స్విఫ్ట్ గా కవర్ చేస్తాను because I have to cover the remaining in the half an hour time available self motivation ప్రేరణ స్ఫూర్తి మీ అంతకు మీరు స్ఫూర్తివంతమైనటువంటి పనులు చేయాలి దానివల్ల స్వీయ విశ్లేషణ సామర్థ్యము దానివల్ల స్వయం కృషి దానివల్ల స్వీయ క్రమశిక్షణ దానివల్ల ఆత్మవిశ్వాసము దానివల్ల స్వయం అభివృద్ది చెందటం దానివల్ల నన్ను నేను పోల్చుకుని ఇతరులతో సరిపోల్చుకుని బాగుపడటానికి ప్రయత్నం చేయటం అందువల్ల నాకు నా పైన ఆధిపత్యము నమ్మకము అందువలన self realization self fulfilment three sixty degrees development కావాలి begin with one percent at least over a period of time you will be able to make a difference physically active mentally alert intellectually inspired spiritually awakened emotionally balanced morally strengthened socially relevant there are different dimensions of the personality you must be active alert inspired balanced ఇప్పుడు మనకు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వస్తాయి కదా వచ్చిన వెంటనే మాకు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ చుట్టూ ఇరవై మంది పోలీస్ కానిస్టేబుల్ అని పెడతారు రిజల్ట్స్ కి పోలీస్ కానిస్టేబుల్స్ కి సంబంధం ఏంటి నాకు తెలియగలుగుతా సంవత్సరం అంతా నెగ్లెక్ట్ చేసినప్పుడు నీకు అనిపించరా క్వశ్చన్ పేపర్ పాడు చేసినప్పుడు నీకు అనిపించరా రిజల్ట్స్ వచ్చిన రోజున దూపుతున్నావు ఇంకా అర్థమవుతుందని చెప్పేది ఎంత ఇమ్మెచ్యూరిటీ అసలు పరీక్షలో ఫెయిల్ అవటం ఏమిటి సంవత్సరం పాటు నువ్వు చదివిన తర్వాత అవునా తొంభై కాకపోతే డెబ్బైలు కాకపోతే అరవైలు లేకపోతే నలభైలు ఫెయిరెక్ట్ అవుతున్నావు నువ్వు లాస్ట్ ఇయర్ ఈయన ఆంజనేయ స్వామికి పదకొండు కొబ్బరికాయలు కొడతానని మొక్కినన్ను పాస్ అయ్యిందంట మరి నేను ఆంజనేయ స్వామికి ఇట్లా దండం పెట్టి ఉంటాడు కదా రాములోకి నూట పదకొండు కొడతా అన్న తప్పకుండా పాస్ అవుతా అదా పాస్ అవటానికి క్రైటీరియా ఆంజనేయ స్వామి పదకొండు కొబ్బరికాయలకు ఆయన పాస్ చేసిండు శ్రీరాములూరికి నేను నూట పదకొండు కొడతానన్నా ఎందుకు ఫెయిల్ చేస్తాడు నన్ను ఇదా నీకు అవగాహన ఎవరు నేర్పించారు ఈ తత్వాన్ని భగవంతుడితో బేరసారాలు పెట్టడం నేర్పించాడని సంస్కారం అంటే నీ మూడ పడకుండా కొబ్బరికాయలు ఆయనకు అవసరమా ఆయన తింటాడా నువ్వే కదా దీని చివరికి సడన్ చెప్పాలన్నా నన్ను అర్థమవుతుందా నేను చెప్పేది మీకు that means you have weakened the mind of the person your effort is not necessary his word is command and you appeal to him you make some slight sacrifice he will give నేను తిరుపతికి వచ్చి మొత్తం డ్యూటీ చేస్తాను క్లాస్ చేయడం నీ డ్యూటీ ఏం చేసుకుంటాడా తీసేయవలసింది నీ అహంకారం నీ జుట్టు కాదు నీ గర్వం పొగరు ఎంత అందమైన నల్లని జుట్టున్నది నాకని అనుకుంటున్నవే ఆ అహంభావం తీసేయాలి అక్కడ శరణాగతి కావలసింది అది అర్థం చేసుకోవటంలా మనం ఇప్పుడు యానిమల్ అనేది ఎందుకు అర్థమైందా సార్ ఏ తెలివి ఉంటే యానిమల్ కాదో ఏ భ్రమలో ఉంటే పశుత్వం ఇంకా మిగిలి ఉంటుందో అందుకోసం అని చెప్పాను నేను సరే అదంతా ఏదో ఫిలాసఫీ ఉంటుంది టైం లేదు మనకేదో మొదటి నుంచి కదా అవునమ్మా ఎప్పుడు స్టార్ట్ చేసిన ఫోర్ ఫిఫ్టీన్ ఏదో అయినట్టుందిలే ఫోర్ థర్టీనో ఏమో చూసిందా ఇప్పుడు గడియారాలు మ్యాచ్ అవ్వని అంటారు కానీ ఒక క్లాస్ ఉన్న వాళ్ళని చూస్తే వాడు ఫోర్ అన్నారు వాడు ఫోర్ టెన్ అంటారు వాడు ఫోర్ ఫిఫ్టీన్ అంటారు ఏంటి ఇది వైవిధ్యం this is the spice of లైఫా ఏమో నాకు తెలియదు పోన్లండి ఏదో ఒకటి so become a seed effect eternity awaken divinity okay ఇవన్నీ మీరు తర్వాత కూడా గమనించవచ్చు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయట అమ్మా ఈ రెండు రోజుల్లో ఆ కలర్ కాంబినేషన్ అదేదో సెట్ చేయడానికి వీలుంటుంది తర్వాత చెప్పి చేయించుకోండి అది రెడ్ కలర్ లో కనపడాలి ఆ అక్షరాలు రెడ్ అని కాకుండా బ్లాక్ లా కనబడుతున్నాయి ఆ త్రీ కలర్స్ కాంబినేషన్ లోనే ఇవన్నీ వస్తాయి తర్వాత చూడండి రైట్ మీకు చూపిస్తున్నది నేను ఒక సీతాకోక చిలుక ఆ సీతాకోక చిలుక ట్రాన్స్పరెంట్ సీతాకోక చిలుక ఎందుకని you are able, it has fallen on a flower, you are able to see the color of the flower and the shape and contours of the petals of that flower. it's a it's much rare species amongst the butterflies ఈ గొంగలి పురుగు పూర్వరూపం ఏమిటి సీతాకోక చిలుక పూర్వరూపం ఏమిటి గొంగలి పురుగు ఎలా ఉంటుంది సన్నగా నల్లగా పొడుగ్గా అందంగా పాకుతూ శరీరం మీద పాకుతే దురద పెడతాయి దద్దుర్లు వస్తాయి అలాంటి గొంగలి పురుగు తన తపస్సు చేత తపన చేత తహతహ చేత ప్రకృతి సహకారం చేత అద్భుతమైనటువంటి సీతాకొక చిలుకైంది brilliant colours beautiful designs and wonderful symmetry సీతాకాకు చిలుకను మించిన అందమైన సృష్టి ప్రపంచంలో లేనే లేదు ఏమైనా ఉంటే మీరు చెప్పండి నేను వింటాను ఏది పూర్వరూపం గొంగలి పురుగు అందరు అసహించుకుంటారు తర్వాత రూపం ఏమిటి సీతాకోక చిలుక ఇంత తెలివితేటలు నీకుండి నువ్వు సీతాకోక చిలుక అవ్వకుండా గొంగలి పురుగులకి ఎందుకు బతుకుతున్నావు ప్రశ్న అర్థమైందా ఎక్కడున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఎలా వెళ్ళాలి అనేవి మూడు పవర్ఫుల్ ప్రశ్నలు ఎప్పుడు కూడా మనిషిలో చైతన్యాన్ని కలిగించే ప్రశ్నలు wake up to the reality take up the challenge make up the loss of time and resources and come up in your life there is nothing else ఒకే ఒక ప్రశ్న ఎప్పుడైనా మనం వేసుకోవాలి వీలుంటే ప్రతి పుట్టినరోజు వేసుకోవాలి ఏమిటా ప్రశ్న నాకు ఇన్నేళ్లు ఇన్నేళ్లలో నా తెలివితేటలు నేను హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా వాడుకున్నానా వాడుకోలేదా పోని గైంది అయిపోయిందయ్యా ఇప్పటి నుంచి ఏం చేద్దాం మనం తెలివితేటలు వాడుకుంటాను commit yourself to an increase percentage utilization of your intellectual ability life learn to live live to learn love to live live to love love to learn పుట్టినప్పుడు ఏది తెలియదు పుట్టిన తర్వాత అన్ని నేర్చుకున్నాం మనం ఆ నేర్చుకోవటాన్ని ప్రేమతో నేర్చుకో పగతో కసితో ద్వేషంతో నేర్చుకోవద్దు జీవించటాన్ని ప్రేమించు హత్యలు ఆత్మహత్యలు దుర్మార్గాలు వద్దు ప్రేమ పేరిట కత్తిపోట్లు యాసిడ్ దాడులు అస్సలొద్దు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను ఎందుకు ప్రేమించమని అడిగే హక్కు నీకున్నప్పుడు నిన్ను తిరస్కరించే హక్కు ఆ అమ్మాయికో ఆ అబ్బాయికో ఉంది you can dictate terms to others have a dignified life ఇప్పుడు ఒకరు అందంగా ఉన్నారు నేను ప్రేమిస్తున్నా అన్నాను నేను నా మొహం ఆ అమ్మాయికి నచ్చలా ఏమంటుంది అమ్మాయి how you like me but I don't like you అంటుంది కదా so then I think I have a right as a citizen of this country to like you I must also with in brackets accept the fact that you have a right to accept or reject me ఈ సహృదయం ఉంటే మనిషి తప్పెందుకు చేస్తాడు అంటే మనం చెప్తున్న మన విద్యా వ్యవస్థలో ఎక్కడో ఎక్కడో పెద్ద తప్పులు చేస్తున్నాం మనం నీ తిక్క అనే తిక్క నీ తిక్కుంది ఆ తిక్కకో లెక్క ఉంది ఇతరుల తిక్కలకు లెక్కలేవు అదే అందరి తిక్కలకు లెక్కలు ఉంటాయి అందరికి తిక్కలు ఉంటాయి అందరికి తిక్కలకు లెక్కలు ఉంటాయి నేను ఈ ఊరికి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 I have come into this world at the moment of my birth. Since there is a point of entry, there is a point of exit, and that exit is called as death. After death, I will not be there. Time is beginningless and endless, anantam. ఆ అనంత సమయంలో ఒక పాయింట్ ఆఫ్ టైం బర్త్ ఒక పాయింట్ ఆఫ్ టైం డెత్ అంటే the time between these two points of time constitutes my life అంటే life is equal to my time on this planet earth అంటే L is equal to T అయ్యా ఇది మీకు అర్థమైందా అర్థం కాలేదా did I confuse you confuse చేస్తున్నానే కన్ఫ్యూజ్ hmm? చేస్తున్నానా అర్థమవుతుందా మీకు పుట్టుక ముందు నేను లేను చనిపోయిన తర్వాత నేను ఉండను నేను అనే ఈ అస్తిత్వం పుట్టుకతో ప్రారంభమై మరణంతో ముగుస్తుంది so the beginning and the end limits have been specified birth and death So my life is my time on this planet Earth.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 That means life without excellence is simple example ఇస్తా నాలుగు గంటల పదిహేను నిమిషాలకు నేను లెక్చర్ ప్రారంభించినప్పుడు మీకున్నటువంటి స్ఫూర్తి అవగాహన మీ టాపిక్ గురించినటువంటి ఇది జీవితం గురించి ఉన్నటువంటిది గనక ఆరు గంటలకు ముగించినప్పుడు కనీసం ఒక మిల్లీమీటర్ అయినా అభివృద్ధి చెందితే that means you have not wasted your time అలా కాకుండా నాలుగు పావుకే బాగుండే సార్ ఇప్పుడు మీరు చెప్పినాక కన్ఫ్యూజ్ అయిపోయినా ఏం చెప్తున్నారో తెలియదు ఏదంటారు ఇదంటారు మరి రేపు పొద్దున మేము వెళ్ళినాక ఎంత పాఠం చెప్పాలో మాకు సమజే కావటం లేదు అని అనుకుంటే you have wasted your one and half hours of life దీన్ని రివ్యూ అని అంటాం సమీక్ష ఈ వాటి నుంచి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు సమీక్షించుకోండి ఏం జరిగింది ఆ రోజు ఎలా గడిచింది పొరపాట్లు చేశామా సరిగ్గా ఉందా పరిస్థితుల్లో ఏమైనా మార్పు తీసుకురాగలిగామా తీసుకురాలేకపోయామా అని that review is going to help you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 ఉండు అని దేవుడు చెప్పినట్టు లెక్క మనం వింటామా ఇంకోరు ఏడుస్తేనే మనకు ఆనందమా కొందరు ఉంటారు వాడు నవ్వుతుంటే ఏంది నవ్వుతున్నాడు అట్లా చూ చెప్పు నవ్వొద్దని చెప్పు అని అంటాడు కొందరు ఉంటారు పాపం కదా సీనియర్ చెప్తారు నవ్వద్దు కోపం వస్తే నవ్వుతేనని నవ్వుతుంది నవ్వుతూ కోపం అలా ఆనందించాలి లేదు ఆ మనస్తత్వం లేదు మనలో motivation leads to excellence excellence leads to success I pick the five words of the English in the English language that start with the letter E enthusiasm experiment experience expertise and excellence when you are enthusiastic you become energetic when you are energetic you are willing to do things differently creatively that means experiment when you conduct the experiment you get the experience accumulate that experience it becomes expertise that means when there is expertise how can there be failure for you in your life ఇవన్నీ ఓ పెద్ద list developing a fine personality అంటే ఏంటి చదివితే మీకు అర్థమైపోతుంది అందులో మీరు సిలబస్ లో కూడా ఉందని చెప్పారు కాబట్టి I'm happy how about including time management అని మీకు అక్కడ కనబడవలే కనబడదు ఎందుకంటే రెడ్ కలర్ కనబడటం లేదు కాబట్టి ఐ కాంట్ హెల్ప్ ఇట్ స్వాట్ అనాలిసిస్ ఎప్పుడన్నా విన్నారా ఇది వినే ఉంటారు strengths weaknesses opportunities and threats అని చెప్పి వ్యక్తి ఎప్పుడైతే తనకున్న సామర్థ్యాల గురించి బలహీనతల గురించి అవకాశాల గురించి అవరోధాల గురించి అర్థం చేసుకుంటాడో తానప్పుడు అభివృద్ది చెందటం తేలికవుతుంది ఇంటికి వెళ్ళి లిస్టు తయారు చేసుకోండి సాధారణంగా చెప్తాం మనకు టైం లేదు be honest about your strengths be clear headed about your opportunities be unmerciful about your weaknesses and be well prepared about your threats నేను hmm. ఇందాకే చెప్పాను మీ స్టూడెంట్స్ ని ఈ దృష్టితో అధ్యయనం చేయడానికి మిమ్మల్ని సన్నద్దం చేస్తున్నాను నేను మీకోసం కాదు పిల్లల్ని అడగండి ఒరే ఏమిట్రా నీ బలం నీ బలహీనత ఏమిటి నీకున్న అవకాశాలు ఏమిటో తెలుసా నీకున్న అవరోధాలు భయాలు పోటీ ఏమిటో తెలుసా దానికి ఎప్పుడైతే సమాయత పడతావో నీ భవిష్యత్తు మరోలా ఉంటుంది అని చెప్పని చెప్పడం అన్నమాట okay strength your strengths acquire the required new strengths weaken your weaknesses and continuously when you do this your positive balance will increase negative balances will be coming down continuously and that's way you will be able to develop yourself become better develop your personality be good and do good అని ఒక beautiful quotation from Swami Vivekananda get inspired స్ఫూర్తివంతమైన జీవితాన్ని జీవించడానికి సిద్ధపడండి డెవలప్ అండ్ ప్రాక్టీస్ వాల్యూస్ విలువలు ఎందుకని ఇరవై రెండేళ్లకే ఆల్ ఇండియా టాపర్ గా నిలిచి ఐఏఎస్ ఆఫీసర్ అయి ప్రస్తుతం ఎక్కడున్నారో ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు అనుకుంటున్నా పేర్లు ఎందుకు పాయింట్ ఏంటంటే ఆ తెలివి అంత హుషారి ఏమైంది అమ్ముడుపోయినప్పుడు ఆ పరిస్థితులు ఏర్పడతాయి వ్యక్తిత్వం అంటే ధర్మ పాలన అందులో ఇంప్లాయిడ్ అధర్మం చేయొద్దు అబద్దం చెప్పొద్దు మాటిస్తే తప్పొద్దు వా దానికో దీనికో భయపెడితే బెదరొద్దు బెదరొద్దు అది లేనప్పుడు ఎందుకు ఆ character learn to love to become a better human being you are your thoughts అని ఇందాక నేను ప్రారంభంలోనే చెప్పాను be aware of and be careful about your thoughts ఆలోచనలు ఎక్కడెక్కడి నుంచి వస్తాయో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి మాటలు నా నాటు నా నోటు వస్తున్నాయంటే ఎలాంటి ఆలోచన నాలో ఉన్నట్టు ఇలాంటి ప్రవర్తన నాలో మీకు కనబడుతూ ఉందంటే ఎలాంటి ఆలోచనల వల్ల ఎలాంటి వైఖరుల వల్ల ఇలాంటి ప్రవర్తన నేను మీ ముందు చూపిస్తున్నాను మీకు అర్థమవుతుంది కదా అంటే ఇది వాళ్ళకి ఎలా చెప్పాలి నీ మాటల్ని బట్టి నీ చూపు బట్టి నీ నడక బట్టి నీ తీరు బట్టి నీ వ్యవహారాన్ని బట్టి నీ ఫలితాన్ని బట్టి నీ ప్రవర్తనను బట్టి ఎదుటి వ్యక్తులు నీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకుంటారు జాగ్రత్త ఎంత బాధ్యతయుతంగా ఉండాలో అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి our thoughts become words thoughtless words are dangerous Words inspire you to act. Thoughtless actions are much more dangerous. Repeated actions become habits. Habits constitute your character. That means I am talking about a thinking head, a feeling heart, and a performing set of hands. ఆ బొమ్మను ఒకసారి గమనించండి you are the sculptor you are the stone you are the statue శిలవు నీవు శిల్పానివి నీవు శిల్పిని నీవు నిన్ను నీవు తీర్చిదిద్దుకోవాలి ప్రతి ఉలి దెబ్బ ఆ రాయిని శిల్పంగా మలుస్తూ ఉంది ప్రతి అనుభవము నిన్ను మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దుతోంది అది నువ్వు గమనించవలే exercise and meditate to keep going and growing ఎందుకంటే ఇందాక నేను physically active mentally alert intellectually inspired emotionally balanced socially relevant అనే లక్షణాలు చెప్పాను కదా అవి ఎప్పుడు సిద్ధమవుతాయి సంసిద్ధమవుతాయి ఈ పరిస్థితుల్లో సంసిద్ధమవుతాయి some suggestions that can make a difference రోజుకి ఇరవై నాలుగు గంటలు గంటకు అరవై నిమిషాలు మొత్తం ఒక నిమిషాల్లో వన్ పర్సెంట్ అంటే fourteen point four minutes convenience కోసం అపోర్డ్ రౌండింగ్ అప్ చేస్తే పదిహేను అవుతుంది రోజుకు ఒక పదిహేను నిమిషాలు పొద్దున పూట ఇన్స్పైరింగ్ థాట్స్ ని చదవండి సద్గ్రంథ పఠనం read Bible read Quran read Bhagavad Gita read anything you want The only condition is 1% of inputs must have an impact on 99% of the time. పదిహేడు నిమిషాలు ఎలాంటి స్ఫూర్తివంతమైన మంచి ఆలోచనల విత్తనాలను మనసులో నాటుకోవాలంటే ఇరవై మూడు గంటల నలభై ఐదు నిమిషాల పాటు వాటి ప్రభావం మనపై మన ద్వారా ఇతరులపై కనబడవలే అలాంటి మంచి పుస్తకాలు చదవండి past present and future continuous and constant review ఇందాక చెప్పా సమీక్ష వెళ్ళిపోతాను నేను పది నిమిషాలలో ఏం జరిగింది ఇవాళ ఏం చెప్పాడు ఆయన ఏమైనా మంచి పాయింట్ ఒకటనే చెప్పిందా నీకేం నచ్చింది నీకేం నచ్చింది ఎప్పుడైతే ఇలా సమీక్షించుకుంటారో ఇది విన్నది అబ్జార్బ్ చేసుకున్నట్టు లెక్క అలా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది so that your tomorrow is better than today all future tomorrows will always be better than all previous yesterdays మూడవది సర్జన సాంగత్యం మంచివాళ్లతో స్నేహం నాలుగవది సంగీతం సంగీతం హెజ్ వండర్ఫుల్ పవర్ మీరు ఎంతమంది హైదరాబాద్ చెందిన వాళ్ళు హైదరాబాద్ ప్రాపర్ ఒకరు ఇద్దరు ముగ్గురు మిగిలిన వాళ్ళు అంటే ఆల్ డిస్టిక్ట్స్ ఇప్పుడు హైదరాబాద్ లో మాకు రేడియో నిత్యం అవుతున్నది ఎప్పుడైనా వింటారా వినరు ముందు పొద్దున ఏడు గంటలకు ఆన్ చేస్తే చాలా హాట్ గురువు అని స్టార్ట్ అవుతుంది పొద్దున ఏడు గంటలకు హాట్ ఏంటి మీకు అర్థమైంది ఏ రకమైన సంగీతం నీ మనస్సుపై ఏ రకమైన ప్రభావాన్ని కలిగిస్తుందో గమనిస్తే ఏ రకమైన సాత్వికమైన సంగీతం వినాలో ముఖ్యంగా పొద్దున్నే గనక సాత్వికమైన సంగీతం విన్నట్టయితే అవి చక్కని ప్రభావాన్ని మీ మనసుపై కలిగి ఉంటాయి అనేటువంటి చెప్పడం కోసం చెప్తున్నారు అది మళ్ళీ మరొకసారి వచ్చింది don't worry about it before we conclude if you are studying అంటే స్టూడెంట్స్ కోసం వేటి మీద ఎంఫసైజ్ చేయాలి పర్సనాలిటీలో if you are getting ready to get a job వేటి మీద ఎంఫసైజ్ చేయాలి if you already got employed and you are preparing for a higher position promotion or change of job దేని మీద ఎంఫసైజ్ చేయాలి what is needed to develop your personality serious preparation silent internalization substantial quality sustainable enthusiasm seamless continuity scalable improvement and of course sincere practice అవి ఉంటే పర్సనాలిటీ డెవలప్ అవుతుంది పెద్ద లిస్ట్ ఇచ్చాను ఒక రకంగా summary of what all I have try to explain to you so what do you want to remember so what do you want to implement దేన్ని గుర్తుంచుకోవాలనుకుంటున్నారు దేన్ని అమలు పడుద్దామని అనుకుంటున్నారు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా కొట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి మేలు తల పెట్టబోయ్ దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చాను అక్కడ గుడ్ లక్ అని చెప్తూ అవాజ్ ది లెక్చర్ అని అడగొచ్చా ఇప్పుడు కాస్త మీ దగ్గర ఉన్న నోట్ బుక్స్ కు పని పెట్టండి right down only those two lines W W W dot archive dot org అనే వెబ్సైట్ లోకి వెళ్లి పూల బాట అని కనుక సెర్చ్ చేస్తే మీకు five publications in English two publications sorry five publications in Telugu two publications in English relating to personality development and various topics you will get it absolutely free ఈ పుస్తకం కూడా అందులో ఒకటి ఒక్క కాపీ మీకు ఇద్దామని తెచ్చాను రేపు కూడా మీరు ఉంటారు మీరు ఏం ఏర్పాటు చేసుకుంటారో ఇది మీకు ఇంటర్నెట్ లో ఫ్రీగా దొరుకుతుంది సరే ట్వంటీ థర్డ్ ఏప్రిల్ నాడు ఒక లక్షా యాభై ఐదు వేల మంది నా ప్రజెంటేషన్స్ చూశారు ఇంతమంది విన్నారు ఇంతమంది నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చూశారు అని చెప్పండి ఇవాళ నేను మీకు ఇచ్చినటువంటి ఉపన్యాసం కూడా అప్లోడ్ చేస్తాను ఇంటర్నెట్ లో అదే వెబ్సైట్ ఆర్కైవ్ డాట్ ఆర్గ్ లో ప్రొఫెసర్ బి విశ్వనాథం అని సెర్చ్ చేస్తే about eight hundred fifty lectures of mind will be available for you freely on various topics తెలుగులో ఇంగ్లీష్ లో ఇలానే ఇంగ్లీషు తెలుగు కలిపి అదే వెబ్సైటు పేరు ప్రొఫెసర్ వి విశ్వనాథం అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ లెక్చర్ మీకు కాపీ కావాలనుకున్నట్టయితే ఒక వారం రోజుల తర్వాత నాకు ఈమెయిల్ పంపండి I try to send this lecture to you నేను తయారు చేసినటువంటి two hundred power point presentations ఆ స్క్రిప్ డాట్ కామ్ అనే వెబ్సైట్ లో దొరుకుతాయి అందులో ఇంకో ఇరవై ముప్పై లక్షల ప్రజెంటేషన్స్ ఉన్నాయి on various topics that is my email ID that is my phone number W W W dot scrapbook dot com అనే వెబ్సైట్ లోకి వెళ్లి Viswam dot Vangapalli four five eight one అని టైప్ చేస్తే సెర్చ్ లో నా ప్రజెంటేషన్ లిస్ట్ వస్తుంది Viswam dot Vangapalli at Gmail dot com అనేది నా email ID that's my phone number okay రేపు ఉంటారు కదా ఎట్టాకు ఏ లంచ్ కావాలంటే చూసుకోవచ్చు feel free and use my power point presentations in any manner you like మీ కాలేజీలో ఎల్సీజీ ప్రొజెక్టర్ అవకాశం కనుకుంటే లేక కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది కాబట్టి you can remove my name put your name and use it God bless you I have no objection ఏమన్నా మంచిది ఉంటే వాడుకోండి if you want a copy of this presentation write a line to my email ఒక స్వచ్ఛమైన జలపాతం ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఎలా ముందుకు సాగుతుందో అందరి జీవితాలు అలా వేగంగా పవిత్రంగా స్వచ్ఛంగా గమ్యం వైపు కదిలిపోవాలనేదే పర్సనాలిటీ డెవలప్మెంట్ సిక్స్ అవుతోంది థ్యాంక్స్ అలా గాడ్ బ్లెస్ యూ